నమ్మకమైన ప్రేమ కలిగిన తండ్రి నీ పాదాలు కొందనాలు స్తోత్రాస్తులు చెల్లించుకుంటున్నాను నమ్మకమైన దేవ కలిగిన తండ్రి వెట్టి వారము పనికిమైన వారము అయ్యా మీరు మమ్మల్ని ఎంచుకొని మమ్మల్ని ఏర్పాటు చేసుకొని అయ్యా ఈ లోకంలో నమ్మకమైన తండ్రి అయ్యా వేరుపరిచి అయ్యా నమ్మకమైన తండ్రి మీ జనాంగంగా ప్రశస్త జనంగా జీవించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క ఏర్పాటు నిమిత్తం ఆ యొక్క పిలుపు నిమిత్తమై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నమ్మకమైన తండ్రి మా జీవితాల్లో లెక్కలేని సార్లు అటువంటి దేవ మచ్చ నుండి అటువంటి ప్రణాళిక నుండి దేవా దూరం పోయేటటువంటి దేవా స్వభావము దేవా అటువంటి స్థితి కలిగినటువంటి వారం అయ్యా క్రమంగా మీ పాచనిధిలో నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించినందుకే మీ కొందనాలు దేవా గడిచిన దినాలన్నింటిలో దేవా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి కృపకై నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నమ్మకం తండ్రి ప్రేమ రాజా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ తెగుల మధ్యలో తండ్రి అయ్యా యాచన గుంపుగా మీ సన్నిధికి వచ్చి మీ వైపు చూసే భాగ్యం ఆ యొక్క ధన్యత మాకు అనుగ్రహించినటువంటి కృపకాయ నీ ఆచరించుకుంటున్నాం చెల్లించుకుంటున్నాం నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజా ఒకటి వారము పనికి వారు నొప్పుకుంటున్నాం తండ్రి చేతకాని వారు నొప్పుకుంటున్నాం దేవా ఇదిగో తండ్రి మీ పాశానికి ఈ రోజు వచ్చి ఉండగా అయ్యా మీ ఆత్మను మా మధ్యలో ఉంచండి మాటల్లో తలంపుల్లో అయ్యా వాక్యంలో తండ్రి నమ్మకమైన దేవ ప్రార్థనలో ఆత్మ నడుపుతలా అనుభవించడం గాక ప్రేంగులను తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని మేము పాశానికి వచ్చి కాపు దేవ నుండి వారిని మీ ఆశీర్వదులు ఎత్తి పట్టుకుంటుండగా సహాయం చేయండి మీరు మా మధ్య ఉండండి నమ్మకమైన దేవ ప్రేంగులు తండ్రి మీరు బలపరిస్తేనే మేము బలపరచబడగలం తండ్రి అయ్యా మీ అందు ఆధారపడేటటువంటి జీవితం అయ్యా మీ అందు నేర్చుకునేటటువంటి జీవితం ఆత్మ నడుపుదల మా జీవితంలో అనుభవించడానికి కృపను అనుగ్రహించండి ఈ కొద్ది సమయాన్ని దేవామి తప్పు చెప్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బ్రతిమారు వేడుకొంచున్నాం తండ్రి thank you sir sir Chandrashekar sir ఏమైనా పాట పాడతారా పాడమంటే పాడతా పాడండి సార్ మీ ఉంటే నాకు చాలు ఏసయ్య అనే పాట పాడదాం మంచి పాట సార్ నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వింటే నేను ఉంటా ఏసయ్యా నీ నాకు చాలు సయ్యా నీ వెంటే నేను ఉంటాను సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు నీకయ్యా నీవంటే నీకయ్యా ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమోచిన నిష్ఠూరమైన ఎన్ని బాధలు నను ఇబ్బందులు దొరైనను ఎంత కష్టమోచిన నిస్థిరమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలును నీ ఉంటే నేనుయ్యా పగిలినా అడలి పాలైనా అనలి మోచి వేసినా ఆశలు అనగారినా బ్రతుకునావ మగిలినా కడలి పాలైనను అలలు ముంచిన ఆశలు అనగారినా మీ మాట చాలయ్యా మీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు నీకయ్యా నీ వింటే నీ చాలు ఉంటే నాకు చాలు సయ్యా నీవైతే నేను ఉంటాను సయ్యా నీతో ఇలా లేదు అసాధ్యమో నీదు కృపను కాదిల సమానమో నీకు ఇలా ఏనుడు ఏది అసాధ్యము నీదు కృపను మాకేడు కాదిల సమాయము నీ మాత చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా చాలయ్యా నీ మాత చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా చాలయ్యా నీ ఉంటే నాకు చాలు నీకయ్యా నీ వెంటే నేను ఉంటాను కయ్యా నీ ఉంటే నాకు చాలు నీకయ్యా నీ వెంటే నేను ఉంటాను కయ్యా హలో థ్యాంక్ యూ సార్ మంచి పాట పాడి దేవుని మహింపరిచినందుకు ఇప్పుడు మన మధ్యలో శ్యామ్ సార్ ఉన్నారు కొంతసేపు దేవుని మాటలు పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నారు ఈ ఉదయకాలం ధ్యానం నిమిత్తము ఆ, గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన యక్ష గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మాకు తెలిసిన వాక్య భాగమే Isaiah chapter chapter six verse eight also I heard the voice of the Lord saying Whom shall I send? And who will go for us? Then said I, Here am I, send me. Here I am, here am I, send me. ప్రార్థన చేసుకుందాం వెనుపల తండ్రి నేను చదివిన వాక్య భాగాన్ని మా వెంటిలో జీవించి ఆశీర్వించమని అయ్యా తండ్రి నేను నీ ఆత్మ ద్వారా తండ్రి నేను మాతో నాతో మాతో మాట్లాడమని కోరుకుంటూ తండ్రి నేను ఈ వాక్యంలో ఉన్న కొన్ని సత్యాలను ప్రభావం నేర్చుకోవడానికి నమరు వేయడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు పెట్ట వేసుకుంటున్నాం తండ్రి ఆమె చదివిన వాక్య భాగం చూస్తే ఈ వాక్య భాగం ఏం చూపిస్తుందంటే అయితే ఈస్ వాలంటీరింగ్ హిమ్సెల్ఫ్ ఆయన ఏం చేస్తున్నాడంటే is listening to the conversation అక్కడ కాన్వర్సేషన్ ఉంది ఆ కాన్వర్సేషన్ అంటే who whom shall I send and who will go for us ఈ conversation it is with the Lord the triune God ని చూడొచ్చు మనం ఇక్కడ ఆ ట్రియూన్ గాడ్ లో who will go for us అంటే ఇక్కడ ఇక్కడ మనం ఏం చూస్తామంటే Isaiah understands God's the Lord's burden దేవుడిని బర్డన్ ని అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకోవటం చూస్తాం ఇంకోటి ఏం చేస్తాం ఇంకోటి ఏం చూస్తామంటే ఈ also acknowledges God's preparation God's preparation దాని ముందు వచ్చిన వాళ్ళు మనం చూస్తే how the coal of fire is been touched ఆయన మూర్తి దగ్గర తీసుకొచ్చి ఆయన మూర్తి తాగటం అనేది మనం చూస్తాం అంటే ఈ acknowledges the preparation and here what we see God is trying to see after my preparation is Isaiah able to understand my mind నా మనసుని ఎరిగేవాడుగా ఉన్నాడా లేదా ఐజయా అనేది చూస్తున్నాడు దేవుడు అంటే సిద్ధపరిచిన తర్వాత కూడా అర్థం చేసుకుంటున్నాడా లేదా సిద్ధపడిన తర్వాత కూడా నిజంగా నేను నేను ఏ ఉద్దేశంగా సిద్ధపరిచాను అనేది అది అంగీకరించేవాడుగా తెలుసుకునేవాడుగా ఉన్నాడా లేదా దాని గురించి స్పందించేవాడుగా ఉన్నాడా అనేది ఒక ఒక రెస్పాన్స్ గురించి చూస్తున్నట్టుగా మనం గమనించవచ్చు అదే విషయము ఐజయా గమనించి is responding Lord pours his glory or his blessing or his providence and checks what would be our response అనేక సార్లు ఆయన మహిమలు మన మీద ఆశీర్వాదాలు మన మీద ఆయన ప్రావిడెన్స్ మన మీద మన మీద మన మీద చేసి God God would see whether we would we would respond what is our response and అప్ప పోనా వినిపిస్తలేదు కావచ్చు ఇక్కడ నుంచి ప్లీజ్ అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే God is looking at the gratitude how we would really show for our gratitude అయితే acknowledge the Lord's cleansing and the cleaning purpose very clearly చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటారు it's send me send me is a prayer ప్రార్థన అది send me only one two words only two words send me ఈ మాట ఎంత ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే సెండ్ మీ అంటే the remaining is your wish you send me I'm willing to go I'm willing to do అని we can always we can always ask the Lord for ministry ప్రభుని అడగచ్చు మనం ఆత్మల కోసం అడగచ్చు మనం కానీ స్పెసిఫిక్ గా మనము ఒక మినిస్ట్రీని అడగకూడదు ప్రభుని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే శ్రేష్టమైనవి ప్రభువుని అడగచ్చు అని అయితే first Corinthians chapter thirteen chapter twelve verse last verse అని చెప్తుందంటే కవర్ట్ గుడ్ టాలెంట్స్ అంటారు మంచి తలాంతుల్ని నువ్వు ఆశించు అని అంటారు పరిచర్ని మంచి పరిచర్ని ఆశించడంలో లేదు ఆశించడంలో లేదు కానీ ఇక్కడ specifically don't we should not keep waiting for a ministry which we have a passion upon it అరే అది చేయాలబ్బా మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ అబ్బా ఆ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ చేయాలబ్బా అని కొందరు ఆ మినిస్ట్రీ కోసం పాకులాడుతూ ఉంటారు ఆ దిశలో ఎవరిని కలవాలా ఎవరిని పట్టుకోవాలా ఎవరిని తిరగాల ఎవరిని ఇచ్చేయాలా అని జీవితం అంతా గడిపేస్తారు అట్లా they lose their time and life never have an aim a particular aim in serving the Lord instead we have to ask the Lord ప్రభుని అడగాలి మనం Lord you me the ministry which you want me to do నువ్వు నా జీవితంలో కోరుకునే మినిస్ట్రీ అది చేయటం నాకు సహాయం చేయి ఎస్ ప్రభు ఎప్పుడైతే నీళ్ళ నుంచి బయటకు వచ్చాడు it's my it's my son my my my begotten son whom I I'm well please exactly what I want him to do he will he is doing exactly నేను చెప్పింది కరెక్ట్ గా చేసేవాడుగా ఉన్నాడు he weighted till the age of thirty He did exactly what he wanted him to do. And he, and we see here that uh, the, the working of God was uh, uh, in his life is so great that a timing accurate timing ప్రతి ఒక్కటి టైమింగ్ అని చూడొచ్చు మనం యేసు ప్రభు మినిస్ట్రీ అంతా what we see it is timed ఎప్పుడు అమరేశ్వరిని ఎప్పుడు కలవాలా ఎప్పుడు దేల పెట్టిన వాడిని ఎప్పుడు ఎప్పుడు పోయి వాడిని కలవాలా కరెక్ట్ గా టైంలో అక్కడ వాడిని కలిసినప్పుడు వాడిని విడిపించినప్పుడు అక్కడ కరెక్ట్ గా ఆ పందులు వాళ్ళు మేపుతూ ఉండాలా అసలు అన్ని కూడా ఒక టైమింగ్ ఆ కోనేరు దగ్గర పండుకున్న వాడిని ఎప్పుడు లేపాలా చక్రభవనంలో పోయినప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరైతే నలుగురితోటి తీసుకొచ్చి ఆ ఇంట్లో వదిలేడో ఆ వ్యక్తి కోసం పోయాడు ఆయన వాళ్ళ విశ్వాసాన్ని చూపించాడు అక్కడ పరిశుధాత్ముడు అంటే it's all timing accurately. The timing shows God's plan being fulfilled in Jesus' life, in his son's life. Father's purpose, Father's plan being fulfilled in son's life. Exactly timing. I love that. In the days, I fail to do many things. I crave to do that. I crave to be in the planning. I crave to be in the timing. So what is what did timing, Lord? Exact timing. I sent the, sent the disciples to go and have food and bring for- some food for him. And exactly at that time, the Samaritan woman came. What a timing in you are. Exactly, you did everything in a time way. This is the timing which shows to us that His calling and His timing is very important in our life. We, many times, we don't know our talents. We don't know what, what is His vision in our life. మన సెలవు నెక్స్ట్ అనమాట సెలవుకి ఏం చేస్తామంటే we we we you should be willing, willing to do his work. But uh, we will we, we, uh, willing to do. But uh, this, we don't know what's your talent. We don't know what's his vision. Only willingness is there. But willingness is also uh, has some reservation in life. మనం ఇష్టమే మీ విలింగ్నెస్ ప్రభావ ప్రార్థన చేస్తుంటాం గట్టి ప్రార్థన ప్రభా నాకు ప్రభా నువ్వు ప్రభా నువ్వు ఎప్పుడు చెప్పేది చేస్తాను ప్రభా అని నోట్తో మా పెదాలతో చెప్తుంటాం కానీ చేసేదాన్ని వేరు చేస్తుంటాం చేసాను ఆ మిన్స్ చేయాలవా ఈ మిన్స్ చేయాలవా ఆ మిన్స్ చేయాలవా always striving to do a ministry which is never in our plan in this plan at all so will try to ఎవరో ఎవరో ఒక వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఎక్కడో దగ్గర దూరి వాళ్ళకి చేయాలని ట్రై చేస్తా ఉంటాం ఎక్కడో దగ్గర దూరి అతను మీరు వెళ్తున్నారా బ్రదర్ నలుగురు పిల్లలు బ్రదర్ నేను కూడా వస్తాను brother I see many people asking like when share something to brother please pray pray చేయండి బ్రదర్ ప్రామిస్ ఆ బ్రదర్ బ్రదర్ నలుగురు పిల్లలు brother please brother these people end up doing ఈ ministry which is uh, they end ministry others ministry ministry, uh, others ministry, పేరువారి మినిస్టర్ పాల్పొందే వారుగా ఉంటారు కానీ సార్వత్రిక సంఘంలో పాల్పొందడం కరెక్ట్ అది ఇట్ ఇస్ రైట్ సార్వత్రిక సంఘంలో we have ministry do if you have ministry other day was telling about the same same topic in another another దీంట్లో చెప్తున్నాను వేరే దాంట్లో చెప్తున్నాను there is personal ministry there is corporate ministry ఇది today the topic is different here what I want to tell you the ministry which God plan for us it will automatically be in the plan of the body of Christ. Automatically. Automatically అది ప్లాన్ అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే exactly it will plan in to the body of Christ church church మినిస్ట్రీలోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ ట్వెల్వ్ లోకి వెళ్ళిపోతాం చాప్టర్ ట్వెల్వ్ లో ఏ రకంగా అయితే the body of Christ having having different organs and God has given every organ a honour and and is blessing and everything in its own shape and and every every organ has its own ministry. Likewise, but but we when when that uh, uh, that nose has to understand, the ear has to understand what is its ministry? It has to do its ministry. Instead, it can it cannot become a hand, it cannot become a leg, it cannot do something what like what others are doing. A specific ministry, a specific talent to be given to His children. God has a plan. This is very important pattern. When we when we fulfill His plan, life has satisfaction. We can say like Paul, I have finished my course. I have finished my race. లేకపోతే ఎటువంటిదంటే our life will be filled with unsatisfaction ఏం లేబా ఇదిగో ఈ చర్చలో ఉన్నాము ఇదిగో ఈ దుర్మార్గులు ఏం చేశారంటే కేసు కేసులు ఇరికిచ్చారు ఇదిగో వీళ్ళు ఫాలో అయ్యాను వీళ్ళు మనల్ని రిజెక్ట్ చేశారు వీళ్ళు ఉన్నారు చూడు అబ్బో వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం సేవ చేస్తారమ్మా ఈ సేవకుడు ఇలాంటి వాడు ఈయన అవో డబ్బు మనిషి అబ్బో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ మాటలతో మన జీవితం అంతా ఒక రిగ్రెట్ తో నిండిపోయి ఉంటుంది జీవితం అంతా రిగ్రెట్ తో నిండిపోయి ఉంటుంది కానీ ఆ రిగ్రెట్ లో we don't understand that we have done mistake we don't understand that we mistake we have done mistake by by doing according to our passion doing something ఆ పెట్రోల్ సిస్టమ్ వినాలండి అది వినాలంటే పెట్రోల్ మార్కెట్ వినాలా ఫ్యామిలీని అన్న వచ్చి తీసుకొచ్చి వదిలేండి చర్చిలో మందిరంలో పనిచేయడానికి వదిలేసాను ఢిల్లీ దగ్గర దాని దేవుడు ఏం చేశాడు God had plan wonderful plan for Samuel was he was he was not a priest family but God made him a priest God made him a prophet the threefold of blessing in his life to lead children of Israel, judge them. He was a judge, he was a prophet, he, uh, he was a priest. All three offices God gave him. He just stood there waited. What all God gave him, he did. దేవుడిచ్చినవన్నీ చేసుకుంటా పోయాడు అంతే but all God gave him his mother never said this my child my child has to become a prophet my child has to become a priest my child has to judge the people no it's where we understand the Lord, the Lord will be pleased when the when His plan, when His purpose, when His talents are at His at His feet, and పాదాల దగ్గర ఉండాలి అప్పుడు నిజంగా we can see God's word Acts chapter six అపస్వ కార్యం ఆరో అధ్యాయంలో verse one it's it shows Acts chapter 6 verse 1. And in those days when the number of the disciples were multiplied, there arose a murmuring of the Grecians against the Hebrews because their widows were neglected in the daily ministration. విధోరాజు వాళ్ళని నెగ్లెక్ట్ చేశారంట murmuring of Grecians against Hebrews అంటే గ్రీకు దేశస్తులు వాళ్ళ వాళ్ళ విడోస్ ని వీళ్ళు హెబ్రిలు వీళ్ళు నెగ్లెక్ట్ చేయబడ్డారు so this brought is brought to the notice disciples అరే come on yeah we are not for this pattern this is our ministry this is not our ministry you do one thing మీరేం చేయండి అంటే మేము ఇది మేము వాక్యం చెప్పి ప్రజలకి స్వార్థ చెప్పేది వదిలేసి మీకు బువ్వలు పెట్టేది మీకు డేక్షాలు ఉండేది డేక్షాలు తోమేది ఏందమ్మా ఈ పనులు నాకు ఒకసారి గుర్తొస్తుంది నాకు వెనక్కి చూస్తే in the starting of my my my my ministry life I I first it started like this first I first I was called by my Sunday school teacher to put maths చిన్నప్పుడు ఇంకా ఇంకా నేను పూర్తి రక్షణ పొందలేనప్పుడు ఇంకా నాకు మ్యాథ్స్ మ్యాథ్స్ ఐటమ్ నేను పిలిచాను మ్యాథ్స్ చేసేవాడిని తర్వాత స్లోగా I went to be in a chappal stand then slowly I started washing toilet then I started doing helping in kitchen then I started then day came when the preaching of word of God came in to my life ఎప్పుడైతే ఆ ప్రీచింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ధ్యానించడము ఇతరులకి చెప్పడం అనేది ఎప్పుడైతే వచ్చిందో I was filled with great joy గొప్ప సంతోషం అనిపించింది నాకు ఈ చెప్పల స్టాండ్లోనే సంతోషం లేదు గిన్నెలు దోగిన సంతోషం లేదు దొడ్లు కడిగిన సంతోషం లేదు తాపలేసిన సంతోషం లేదు అలా అలాగే నేను మనకు చేయలేదని కాదు అక్కడ it's not that I have not done that job I have done that ఇది దాని దీంట్లో ఉన్న ఆనందం దాంట్లో లేకపోయింది కొందరు వాటిలో ఇరుక్కుపోయి ఉంటారు కొందరు దాంట్లో ఇరుక్కుపోయి ఉంటారు వంట చేయాలంటే వంట చేయాలి వంట అంట వంట ఎంతసేపు వంట బ్రదర్ నాకు కొట్టి వంట బ్రదర్ ప్రార్థన చేయండి అంటే బ్రదర్ ప్రార్థన చేయలేము బ్రదర్ కొట్టి వంట చేస్తాను బ్రదర్ నేను వంట నేను దేవుడు నాకు ఇచ్చాడు తలా ఇచ్చాడు ఇంత ఇచ్చాడు ప్రార్థన చేయడానికి ఏమొచ్చిందంట కొంత ఫిక్స్ అయిపోయి ఉంటారు అట్లానే ఫిక్స్ అయిపోయేసి దాంట్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటారు they want have shelter that easy life going that was not in Stephen's life Stephen life not like that there's a ministry given by the by the apostles by the people to him to serve the tables or the people But the word of God says here very clearly in uh, in verse uh, three. The important part says the the, the impo- the honest report. Seven men of honest report, and they should be having full of Holy Ghost, wisdom, whom we may appoint over this business. నేను గిన్నెలు తోమటానికి బ- భోజనాలు పెట్టడానికి కోసము ఇన్ని కావాలా full of Holy Spirit full of wisdom full honest honest report among the people ఇన్ని కావాలి ఒక చిన్న పనికి ఈరోజు సాధారణంగా నాకు నాకు నాకు కొంత తెలిసిన కొంత కొంత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ గుట్కాలు వేసుకునే వాళ్ళందరూ కిచెన్ లో ఉంటారు గుట్కాలు ఈ బీడీలు తాగే వాళ్ళందరూ కిచెన్ లో పోయి పనులు చేస్తుంటారు వాళ్ళు పరిచయలు ఉంటారు లాకి పరిచయలు ఉంటారు ఈ పనులు ఈ పనులు చేస్తుంటారు గుండాలు గాళ్ళు గుండాగాళ్ళు అని చేసే వాళ్ళందరూ కిచెన్ లో ఉంటారు కిచెన్ లో ఉండేసి ఏం పనికి చాలా శక్తి కావాలా they'll be accusing this people who serve the Lord with Bible and all that ఏం చేస్తారా వాక్యం చెప్తాడు వాక్యం అని చేయమని ఇక్కడికి వచ్చి కిచెన్ లో పని చేయమని తెలుస్తుంది బలి సులువు అక్కడ పోయి చెప్తాం we can never do that but that man can do this actual can చెప్పేవాడు ఆ పని కూడా చేయగలదు కానీ వీడు ఆ పని చేయలేడు కానీ వీడేమంటే అరే ఏం చెప్తాను వాస్తవం పని చేయమని చెప్పి అసలు ఏదో పెద్ద లెవెల్ పెద్ద బైబిల్ తగిలించుకొని సంఖ్యలో బైబిల్ పెట్టుకొని సంచులు తగిలించుకొని ఓ పెద్ద వైట్ డ్రెస్ చేసుకొని యాక్టింగ్ ఇట్లా I have heard people talking like that అలా ఒకసారి నేను కిచెన్ నుంచి నేను విత్డ్రా అయితే నేను people talking about God children who give word of God చేయను ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ కూర్చొని వీళ్ళు వాళ్ళకి ఆ పని చేసిందని కూడా బహుమానమే ఉండదు అందుకు నేను గమనించిన తెలిసిన ఎప్పుడు కిచెన్ లో పనిచేసిన వాళ్ళు ఎప్పుడు ఆశ్రదింపబడరు ఎప్పుడు ఆత్మీయంగా ఆశ్రదింపబడరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కిచెన్ లో కూర్చొని ఎంతసేపు దేవుని దేవుని దేవుని సేవకుల గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ కూతురుల గురించి వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళ పడిపోయిన జీవితం గురించి నవరు వేస్తా ఉంటారు అక్కడ కూర్చొని నవ్వుకుంటా వాళ్ళు మాట్లాడు ఆ క్రికెట్ లో ఏమైంది <laughs> వాడు వాడేం చేశాడు వీడు వీడు పొలిటికల్ లీడర్ వాడేం చేశాడు ఇలాంటి సొల్లు కబుర్లు మాట్లాడుతుంటారు కిచెన్ లో కూర్చొని వంటలు చేసేవాళ్ళు ఇక కిచెన్ కిచెన్ చర్చ అంతా మొదలు పడ్డాయిలే దేవుడు చాలా గొప్ప టైమ్స్ అన్ని చూస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు ఏమి చేస్తారు వంటలు చేస్తారా ఏం చేస్తారు వాళ్ళు ఆశ్చర్యం అనిపిస్తున్నారు దాన్ని పట్టుకుని ఊగులాడితే అట్లనే ఉంటుంది ఇచ్చిన మినిస్ట్రీని చూసుకోకుండా ఇచ్చిన పరిచయం చూసుకోకుండా ఎందుకు దేవుడు నన్ను పిలిచాడు ఎందుకు రక్షణకు రమ్మన్నాడు సగం మంది రక్షణ పొందరు అలా పని చేసేవాడు ఇక్కడ రక్షణ పొందిన వాడు ఆత్మ ఫుల్ ఆత్మతో కలిసిన కలిసిన వాడు ఫుల్ విజమ్ అయి ఉన్నవాడు ఆనెస్ట్ రిపోర్ట్ కలిగిన వాడు ఇన్ని అడిగారు ఆ పనికి కానీ స్టీఫన్ జీవితం చూస్తే మనం one one nice thing we see here in Stephen's life Stephen గురించి చూస్తే స్టీఫన్ ఇస్ సెలెక్టెడ్ సెలెక్ట్ చేయబడ్డాడు this Stephen has verse eight and Stephen full of faith అక్కడ రిపోర్ట్ ఏంటి కావాల్సింది ఏంటి a man having honest report full of holy ghost wisdom అంతే మూడు now here the man is verse eight full of faith power great wonders miracles ఇన్ని ఆయన మెడల్స్ లో ఉన్నాయి ఆయన వాళ్ళు వాళ్ళు అంటే మనుషులు రికగ్నైజ్ చేసేది కొన్ని దేవుడు ఇచ్చినవి చాలా ఉంటాయి మన జీవితంలో మనుషులు ఏం చెప్తారంటే ఆ బ్రదర్ మీరు చాలా బాగా పాడతారు బ్రదర్ రండి పాట పాడండి అనేసి పాట పాడేసి కూర్చోబెడతారు మనల్ని చాలు చాలు బ్రదర్ చాలు మీరు పాట పాడే చాలు బ్రదర్ పాట పాడతాడండి ఆ <laughs> వాక్యం వాక్యం చెప్తారు లేదు కానీ పాటలు మాత్రం బాగా పాడతాడు దొక్కి వేసుకుంటారు మనిషి మంచి పైకి రాకుండా చేసుకుంటారు కొట్టి పాట పాటలు పాడేసి వాళ్ళు పక్కన పెట్టేస్తారా ఆ తబలా కొట్టాడు బాబు తమ్ముడు తమ్ముడు తబలా కొడతాడు తమ్ముడు వాక్యం తమ్ముడు హార్మోనియం వేస్తాడు కూర్చు కూర్చోరా కూర్చు పక్కన కూర్చోండి దొక్కి వేసి పడటం మందిరాల్లో మనం చాలా చూశాను నేను how people don't encourage others this is not God's plan this is one one type of terrible wickedness in high places terrible wickedness అనుకోని ఉండొచ్చు నేను ఇట్లా నేను ఇలా అనుకున్నాను it's not in the word of God నేను నేను అలా ఉండుంటే ఒకవేళ if I would been the apostles I would been the disciples of Lord Jesus Christ పేతురు తగ్గిన వాళ్ళతో పాటు నేను కూడా ఒకనిగా ఉండుంటే I would thought like I would thought like that I might had why this man is doing the music which we did not do ఇది మేము ఇవన్నీ మిన్స్ చేస్తున్నాడు ఈయన ఎందుకు చేస్తున్నాడు అట్లా మేము చెప్పాము ఆయనకి ఆ మిన్సీలు చేయమని చెప్పామా అద్భుతాల కార్యం చేయమని చెప్పాము మేము అసలు మేము ఉన్నాం కదా ఇక్కడ చేయడానికి ఎందుకు ఆయన దూరిపోయి చేస్తున్నావు ఇవన్నీ అద్భుత కార్యములు ఇవన్నీ ఏంటది ఎందుకు ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు అని వెనకాల ఎన్ని ఎన్ని మాట్లాడుకున్నారు ఎన్ని ఎన్ని మాట్లాడుకునే అవకాశం ఉందో వాళ్ళు మాట్లాడుకున్న లేదో తెలియదు కానీ నాకు నేను కనుక అలా మాట్లాడుకునేవాడు there two ministries ministry given by people ministry given by God ministry is given by people people have love and it's a part of the church. So it is given to us ఇది అట్లానే జరిగింది Stephen is given a ministry here to do but that is not that is ministry given by people but that this ministry people people when we give ministry people when they give ministry people withdraw also ఇచ్చి మనం తీసుకునే వారుగా ఉంటారు వాళ్ళు people give ministry to the people uh, when they give ministry they have authority on ఆ నేను ఇచ్చాను కదా మినిస్ట్రీ ఆ ఏం ఎక్కడ పోయావు నువ్వు ఆ ఏం చేసావు నువ్వు నేను చెప్పింది చేసావా లేదా నువ్వు they have authority the people give ministry they may force you to do they are interest వాళ్ళు ఏది ఏది వాళ్ళ ఇంట్రెస్ట్ లో ఏదుందో వాళ్ళ ఉద్దేశంలో ఏదున్నదో అది చేయమని ఆ దాని మీద వాళ్ళు ఉద్దేశించే వారుగా ఉంటారు దాంట్లో ఎక్కడైనా సరే సొంతంగా చేస్తే they not support it's one important party here we don't see apostles rushing to help Stephen. When Stephen was pulled before the people, before the council దగ్గర పిలిచారు స్టీఫన్ ని అక్కడ ఒకవేళ ఇలా ఉంటే పరిశుధాత్ముడు కానీ పరిశుధాత్ముడు ఒకవేళ రాసి ఉంటే ఒకవేళ ఉంటే రాసేవాడు ఒకవేళ ఆయన చిత్రంలో కానీ ఉంటే ఒకవేళ వచ్చేలేదు నాకు తెలియదు నాకు I think like this that they were not there వాళ్ళు లేరని అనుకుంటున్నాను నేను Stephen brother brother Stephen Stephen వాళ్ళు లాక్కుని పేరు బ్రదర్ అందరూ పట్టుకుని పేరు బ్రదర్ అక్కడ కౌన్సిల్ లో పట్టుకుని పేరు బ్రదర్ అని అవునా అవునా అనేసి వాళ్ళు ప్రార్థన చేశారా ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసింటే అక్కడ రాసి ఉండేవారు అప్పుడు వెంటనే అపోసులందరూ మోకరించి వాళ్ళ చేతులు ఎత్తి గట్టిగా నిలాపించి ప్రార్థన చేశారు స్టీఫన్ కోసం అంత ఒక వేరుగా ఉండేది దట్స్ నాట్ రిటర్న్ ఒకవేళ వీళ్ళు ఈ అపోజులు అందరికీ పరిగెత్తుకొని పోయేసి వెనక భాగంలో పోయి వెనక కనీసం ముందుకు పోకపోయినా వెనక నుంచి వాళ్ళు చూసి ఏం చేస్తున్నారు స్టీఫన్ ని ఏమంటున్నాడు ఏం మాట్లాడుతున్నాడు స్టీఫన్ అని అది జాగ్రత్త వహించినట్టుగా లేకపోతే కేర్ఫుల్ గా ఉన్నట్టు లేకపోతే దిగులు చెందినట్టుగా something some worried about him అన్నట్టుగా There's no word there actually. There's no word. Instead, the word of God says when they were when when, when Stephen was stoned and stoned to death, Acts chapter 8 verse 2 says, devout men came and carried him and buried. Devout men, apostles Gadu. Devout men came and buried. And devout men came and buried and they did exactly what the apostles told him. Amat That was not there. God wants you to do a ministry which God has given us. God given ministry uses all the talents. It man supposed to stay God given ministry is used absolutely. Absolutely. All ministries. What all the talents you have. Every talent will be used by God. Which, uh, which He is responsible. I am responsible. He wants you to recognize that. Lord will never withdraw. మనుషులు విత్డ్రా చేస్తారు కానీ God will never withdraw you may withdraw నువ్వు నేను విత్డ్రా అయిపోతాం మెయిన్ నుంచి ఎందుకంటే మనకు ఒకసారి ఫ్యాషన్ ఉంటుంది మనకి అంటే మనసు మనకి మనం చంచలం మనసు ఎట్లుంటదంటే ఉద్రేక భావంతో ఉంటాం మనకు ఒకసారి మనం అంటే విసుక్ అనమాట నిలిచి కొంతకాలం చేసిన తర్వాత we may not able to continue seen many people కొంతకాలం చేస్తారు బ్రదర్ ఆప్షన్ ఏమి బ్రదర్ అది బిస్క్ అయిపోతుంది ఆ లేదు రకం మనుషులు సరిగ్గా లేదు సరిగ్గా లేదు సరిగ్గా రాలేదు సరిగ్గా లేదు సరిగ్గా రాలేదు సరిగ్గా ఇచ్చిన okay discouragement discouragement is different but losing passion is different you lose the passion is not there కాబట్టి you don't want do that ministry God given ministry brings us close to the Lord. We know His mind. We know His burden. That's exactly what happened to Isaiah in his life. We come close to the Lord. We hear God's conversation. దేవుని భాష వేవారుగా ఉన్నాము దేవుని స్వరం వినేవారుగా ఉన్నాం దేవుని బర్డన్ వినేవారుగా ఉన్నాం personally we'll hear this talent to Stephen is వర్ సిక్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ చూడతాం not given talent full of faith power great wonder seated miracle seated he was a great witness honest report was three honest report this is what God wants in his children's life ఇక్కడ చూస్తే God's ministry has a calling first timing timing ఉంది చాలా ఇంపార్టెంట్ టైమింగ్ అదే మనం చూస్తాం సామ్స్ వన్ త్రీ లో మనం చూస్తాం నీళ్ళ దగ్గర దాటబడిన ఒక చెట్టు కలవించే చెట్టు bring it for his fruit in his season ఆ సీజన్ లో ఫ్రూట్ ఇస్తుందంట seasonal fruits are very healthy and very delicious seasonal fruits jackfruit అమ్ముతున్నారు ఇప్పుడు ఏం ఫ్రూట్ అసలు super fruit jackfruit seasonal fruits Mango king of the fruits seasonal fruit every fruit in its season has a great value in our life we have a season in our life. We have seasonal plans. Seasonal plans. When I'm going to be fruitful, I'm going when I'm going to be going to flourish. KFC KFC bakery uh, owner గురించి తెలిస్తే ఒక యాక్షన్ అనిపిస్తుంది he was a great failure till the age of 62. At the age of 62, then he started this bakery system. And he, he flourished like anything. Flourished like anything, not little. All over the world. అసలు జరిగిన విషయం ఏంటి అసలు all this fail not no is talent actually ఆ టాలెంట్ ఆయనకి ఎలా తెలియదు ఆయన all all failure kick out many times it happens even in the main stream when your talents we don't know people will throws out of the main stream Still, you are not future. You will come from the calling from the ministry. But God has a ministry for us. Personal ministry. Personal talents to use. Ultimate, uh, uh, Uh, till uh, um, fullness I use yourself. Absolutely, we will use. And that's the true blessing in our life. May God bless us, bless us and, and allow us to be used by Him, and we may recognize, we may plead before Him, and it is Bachimladi Prabhu, in which not అదే చేయటం నాకు సహాయం చేయాలి నా జీవితంలో అటువలే సంఘం అభివృద్ధి పొందినట్లుగా నీ రాకడకుంటే సిద్ధపడినట్లుగా నేను కూడా తండ్రి ఒక నా జీవితంలో పౌరు చెప్పినట్టుగా ఆయన ఫినిష్ మై కోర్స్ అన్నట్టుగా ప్రభా నేను కూడా ఒక నా నాకు ఇచ్చిన బాధ్యత నేను చేసిన వాడుగా తృప్తి చెందేవారుగా నా నా చివరి జీవితంలో ఆ ప్రభు ఇచ్చిన మెన్స్ నేను చేశాను అని ఎస్ ప్రభు ఏ రకంగా ఇదో నా బిల్వర్స్తాన్ in whom I well please అన్నట్టుగా ప్రభా నా గురించి కూడా నువ్వు అలా చెప్పేవాడుగా years my faithful servant come though inherit what I have kept for you చిన్న విషయంలో నువ్వు నువ్వు నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా it is word the true in our life God bless thank you sir చాలా మంచి మాటలు దేవుడి మాటలు ఇప్పటి వరకు హెచ్చరికగా చెప్పారు క్రైస్తవ జీవితంలో అందరూ డీవియేట్ అవుతా ఉన్నారు ప్రతి దానికి ఒక సమయం ఉంది మీరు చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు గుర్తు చేశారు ఆ సమయాన్ని దేవుడు ఎందుకోసం పిలిచాడు అనే దాన్ని పక్కన పెట్టి డివియేట్ అయిపోతూ ఉన్నారు అందరి రోజుల్లో ఆ మెయిన్ స్ట్రీమ్ నుంచి డివియేట్ అయిపోవడం వల్ల వాళ్ళు తెలుసుకోలేకపోయే పరిస్థితి ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ దాని గురించి అనే చర్చి సిస్టమ్ లో ముఖ్యంగా ఇట్లాగే ఉంది ఆ పాటలు పాడేవాళ్ళని హైప్ క్రియేట్ చేసే వాళ్ళని ఇది చేయడం కొంతమందిని వెనకబడేయడం ట్రైనింగ్ అనేది లేదు బేసికల్ గా అందరికి ఈ వాక్య పరిచయం చెప్పే దానికి ఎవరిని రానివ్వరు పాటలు పాడే దాని వరకు ఓకే ఎంకరేజ్ చేస్తారు కానీ రానివ్వరు దేవుడు నిజంగానే ప్రతి దానికి ఒక సమయం ఉందని చెప్పి చెప్పిన రీతిగానే స్వస్థపరచడానికి దేవుడు వాడుకునే పాత్రగా ఉపయోగించుకోవడానికి ప్రతి దానికి మంచి మాటలు చెప్పి దేవుడిని ప్రత్యేక ఉన్నాడు thank you sir FIM sir నేను ప్రార్థన చేస్తానండి నేను సార్ సార్ చేయండి చేయండి తర్వాత ఎఫ్ఐఎం సార్ లీడ్ చేయమని చెప్దాం అనుకుంటున్నాను okay okay okay okay sir time అయిపోయింది చేయండి సార్ పర్వ తండ్రి నమ్మిన దేవా నాకు ఇచ్చిన సమయం బట్టి ఎంతో వందనాలు స్థుతులు తెలుస్తున్నాం మీ బిడ్డలతో సేవకులతో కలిసి కూడి ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి ఎంతో వందనాలు స్థుతులు తెలుస్తున్నాం తండ్రి ఆయన ప్రభా లైసెన్స్ కోసం పోవాలనగా ప్రభా తండ్రి ఆయన ఆ విషయంలో మీరు నాకు సహాయం చేయండి ప్రభా తండ్రి ఆయన ఇలాంటి తొందర లేకుండా చూపించండి ప్రభా ఈ రోజు మాకు ఇచ్చిన ఈ వాక్య భాగం బట్టి ఎంతో వందనాలు మీకు స్థుతులు తెలుస్తున్నాం తండ్రి నేను ఈ వాక్య భాగం ద్వారా నాకు మాట్లాడడానికి మీకు ఎంతో వదనాలు తండ్రి నేను చూపించి కనిపిస్తూ నా చిత్రం నేను ఎంతో సమయం వృధా చేశాను తండ్రి ప్రభా తండ్రి నా తలాంతులు నాకు చూపించు నాకు ఇచ్చిన ప్రతి తలాంతులు చూపించు ప్రతి తలాంతిని నువ్వే వాడయ్యా తండ్రి నేను ప్రతి తలాంతిని ప్రభా తండ్రి నేను వ్యర్థపరచక మెట్లో పెట్టక దాచిపెట్టక తండ్రి నేను ప్రభా నా నా ఇష్ట ప్రకారంగా నేను చేసేవాడుగా కాకుండా నా ప్యాషన్ ప్రకారంగా నేను ప్రభా ఏదేంటైతే ఆసక్తి ఉందో అట్లా నేను చేసేవాడు కాకుండా నువ్వు ఏది నా ఉద్దేశం నన్ను ఈ లోకంలో పెట్టావో ఆ ఉద్దేశం చేసి నేను కనపరిచేవాడుగా ఇదిగో నా ప్రియ కుమారుడు నేను నేను ఆనందిస్తున్నానని నా మంచి దాసుడు ఈ చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావని ప్రభా ఈ మాటలు వినటానికి అయ్యా తండ్రి అటువలే ప్రభా ప్రభులు చెప్పినట్టుగా నా నా నా పరుగు పొంది నేను నేను ముగించాను అని చెప్పినట్టుగా ప్రభా తండ్రి అలాంటి మాటలు అలాంటి జీవితము ప్రభా ఉండాలని ప్రభా నీ పరిశుద్ధాత్మను ఏ రకంగా రాసి పెట్టాడు వాక్యాలు ప్రభా అది అలాంటి జీవితం జీవిస్తాను చేయడానికి ఇటు కృప నాకు దయచేయండి అనేక సార్లు నేను ఫెయిల్ చేశాను ప్రభా అనేక సార్లు సొంత మార్గంలో వెళ్ళాను అని క్షమించు అనేక సార్లు ప్రభా తండ్రి నేను ప్రభా తండ్రి నేను మనుషులు చెప్పినట్టుగా విన్నాను ప్రభా కానీ మనుషులు మనుషులు పోయిన మార్గంలో పోయాను ప్రభా ఈ మార్గంలో పోకుండా గొప్ప నష్టం చేసుకున్నాను నా జీవితంలో ప్రభా తండ్రి నేను ఎంత నష్టం చేశానంటే నా జీవితం నష్టం చేశాను నా వల్ల వేరే వాళ్ళు కూడా నష్టపోయారు ప్రభా తండ్రి నేను ఇలాంటి ప్రభా తండ్రి మనుషులు మనుషులు మనుషుల కౌన్సిల్ మనుషుల తలంపులు మనుషుల మార్గాలు ప్రభా తండ్రి ఆత్మీయులే అనుకున్నాం కానీ ప్రభా అనేక సార్లు ఆత్మీయులే ప్రభా తండ్రి ఆయన వాక్యం తెలిసిన వాళ్ళే ప్రభా పరిశుధాత్మ నింపబడిన వారు లాగానే కనిపిస్తున్న వారుగానే ఉన్నారు కానీ ప్రభా తండ్రి మిస్లీడింగ్ పీపుల్ ఆర్ దారు ప్రభా ఇన్ దిస్ వరల్డ్ ప్రభా తండ్రి సహాయం చేయండి ప్రభా అలాంటి వాళ్ళతో మిస్లీడ్ అయ్యి తండ్రి నిన్ను గురిగా పెట్టుకోక కానీ మనుషులు చూట్టు వాళ్ళ ప్రభా తండ్రి ఆయన తప్పిన తండ్రి నన్ను క్షమించి అయ్యా తండ్రి నేను అయ్యను ప్రభా తండ్రి నీ ప్రణాళికలను పెట్టినందుకు హృదయకాలను ఆరాధించి కొనియాడుతున్నాను స్థుతించి ఆరాధిస్తున్నాను అయ్యా ఇంత గొప్ప దిక్కు ఈ రక్తం నాకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంచి నేను కడగబట్టడానికి అయ్యా శుద్ధీకరించబట్టడానికి నీ సన్నిధిలో ఉండి నేను ఆరాధించడానికి అయ్యా తండ్రి నీకు నమ్మకంగా ఉండటానికి కోసం ఇంకా నువ్వు అవకాశం ఇచ్చి గొప్ప దేవుడు కనుక నీకు ఆరాధించి కొనియాడుతూ ఈ ఉదయకాలను ప్రభా తండ్రి మా ముందుంచిన అనేకమైన రిక్వెస్ట్లు పెట్టి ప్రే రిక్వెస్ట్ జ్ఞాపకం చేసుకుంటూ జాష కోసం ప్రార్థి చేసిన విడుకున్న తండ్రి కంటి చూపుని బాగు చేయండి అయ్యా తండ్రి ఆ కిడ్నీస్ తండ్రి ఆ క్రియాటిన్ ప్రభావ తగ్గిస్తూ వచ్చారు ఈ వందనాలు ప్రభావ తండ్రి ఆ డయాలసిస్ లేకుండా పూర్తిగా కిడ్నీస్ పంచినట్లుగా ఇటు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రిని ప్రభా తండ్రి బాబు కూడా న్యాసం చేసుకోండి వీళ్ళ కూడా అనారోగ్యం సేవకుడికి అనారోగ్యంగా ఉంది కొంచెం అయ్యా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా కొడుకు విషయంలో హాస్పిటల్ హాస్పిటల్ ఇటు తిరుగుతూ వల్ల తను కూడా సిక్ అయ్యాడు ప్రభా తండ్రి మీరే ముట్టి బాగు చేయండి మంచి ఆరోగ్యం సమకూర్చండి తండ్రి కుటుంబాన్ని మీరే బలపరచమని ప్రార్థన చేస్తే సేవ చేయించండి సహాయం చేయండి పెద్దల మనవాడు జాషు వచ్చిన బిడ్డ తండ్రి ఏమైనా మండే రోజున తండ్రి నేను ప్రభా డిశ్చార్జ్ ఉంది ప్రభా తండ్రి నేను బాగు చేశారు లేదు డిశ్చార్జ్ మాత్రం ముందు డేట్ చెప్పేశారు అయ్యా తండ్రి ఆ విషయంలో మీరు సహాయం చేయండి ఈ కృప చూపించమని దయ చూపించమని ఆ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోమని బిడ్డకు మంచి ఆరోగ్యం స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ప్రభా తండ్రి ఈ రీతిగా అభిరామ్ కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డను ముట్టి మంచి ఆరోగ్యం తెచ్చి ఇప్పుడు స్వస్థపెట్టి వందనాలు ఒక కార్యం చేయండి తండ్రి వాళ్ళ కుటుంబాల రక్షణ మార్గం అందరు కుటుంబాల బంధువుల కుటుంబ కుటుంబాలన్నీ కూడా రక్షణ మార్గం తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభు చాలా మంది ఉన్నారు ప్రభావ తండ్రి నేను వాళ్ళందరూ సగం సగంగా ఉన్నారు కొందరు క్యాథలిక్స్ గా ఉన్నారు కొందరు విగ్రహార్థిగా ఉన్నారు కొందరు కొంచెం నమ్మే వారుగా ఉన్నారు కొందరు బొత్తిగా ఏం నమ్మని వారుగా ఉన్నారు వ్యతిరేకించే వారుగా ఉన్నారు తండ్రి నేను అందరూ ఒకే ప్లేస్ లో ఉన్నారు ప్రభావ వీళ్ళందరూ అయ్యా వీళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి తండ్రి నేను ఏదో ఆయన ప్రభా తండ్రి నేను క్రిస్టియన్ కోసం ప్రార్థిస్తాము వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నేను ఈ సమయంలో ప్రభా తండ్రి నేను సుబ్బయ్య కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ఈ వెంకట సుబ్బయ్య కోసం ప్రభా తండ్రి ఆయన విజయవాడ చిన్న ఆయన కోసం బాబాయ్ కోసము అయ్యా తండ్రి ఆయన పరిస్థితిని ప్రభా న్యాసం చేసుకొని ఆయన స్వస్థపరచని ప్రార్థిస్తున్నాం తక్షణ మార్గంలో తీసుకుని రండి రెండు మాటలు చెప్పాడు ఆయన ప్రభా విన్నా నేను ప్రభా తండ్రి నీ నీ నామంని అది ఉచ్చరించడానికి మీరు ఒకసారి మీరు సహా మీరు ఆ మాట నోట్లో వచ్చేటట్టు చేసినందుకు మీకు వందనాలు స్థుతులు తెలుస్తున్నాం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ప్రభావండి చదువు కోసం ప్రార్థిస్తున్న బిడ్డ అనుకుంటండి మంచి ఆరోగ్యం తెచ్చండి స్వస్థపరచండి ప్రభావ మా దేశాన్ని ప్రభా తండ్రి యుద్ధం నుంచి కాపాడండి విరవీగి ఎదురుగా మాట్లాడుతున్నారు న్యూస్ లో ప్రభా తండ్రి తండ్రి విపరీతమైన విమానాలు కొనుక్కుంటున్నారు ఏవో చేయడానికి ప్రభావ తండ్రి అన్న ప్రభా దయచేసి అయ్యా సహాయం చేయండి ఆ తండ్రి ఆ చైనా ప్రభా వెనక చేసినట్లుగా ప్రభా తండ్రి మొండి వైఖరి నుంచి వెనక వెనక్కి తప్పించండి ప్రభా మాకు కూడా తండ్రి నేను మా దేశాన్ని మా దేశ నాయకులను కూడా ప్రభా తండ్రి నేను అలాంటి ప్రభా నేను పొరపాటు తండ్రి ఏ డిసిషన్స్ కూడా తీసుకోకుండా ప్రభు చూపించమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రజలు అనేక చనిపోతారు దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే బాగాలేదు ప్రభా ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోతాం ప్రభా సహాయం చేసి నడిపించి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి నేనా ప్రభా ఈ బిడల్ని ప్రభా జ్ఞాపం చేసుకుని సేవకులు సంఘాలని జ్ఞాపం చేసుకుని ఓపెన్ చేశారు సంఘాలని రేపు రోజున ప్రభా తండ్రి ఆదివారం చక్కగా పరిచయం జరిగినట్లుగా సహాయం చేయండి తండ్రి ఎక్కువ సెషన్స్ పెట్టుకొని ప్రభా తండ్రి అనేకమైన సెషన్స్ పెట్టుకొని ప్రభా తండ్రి అందరికి ఇవ్వాల్సిన వాక్యము అందరికి ఇవ్వాల్సిన సమయము అందరికి తండ్రి ఆరాధించే సమయం తీర్చినట్లుగా ప్రభా అలాంటి వర్డన్ సేవకులకి దయచేయండి సంఘాలకి దయచేయండి పెద్ద పెద్ద సంఘాలకి తండ్రి నేను సంఘాలు ఓపెన్ చేసినప్పుడు కూడా ఇంకా జూమ్ లో ఇంకా తండ్రి నెట్ లోనే ప్రభావ చేయడానికి ఇష్టపడుతున్నారు ప్రభా భయపడిపోయి తండ్రి అయినా ప్రజలకి అవైలబుల్ గా లేకుండా ఉంటున్నారు అయ్యాన్ని జ్ఞాపం చేసుకోండి సహాయం చేయండి ప్రభావ రీతిగా తండ్రి కానీ ప్రభా బ్రదర్ ఉన్న సింహస్ వాళ్ళ చర్చను దీవించండి ఆయన పరిచయం దీవించండి సాయం చేయండి తాండాలో ఉన్న సేవకులు ప్రభా వాళ్ళ చర్చస్ చిన్న చర్చస్ ప్రభా ఐదు మంది పది మంది కూడేవారుగా ఉన్నారు ఆ చర్చస్ ను కూడా దీవించండి సాయం చేయండి అభివృద్ధిలోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభా ఈ పరిచయం మీరు దీవించమని రేపటి రోజున ప్రత్యేకంగా తండ్రి ఈ లెపర్సీ కాలేజ్ హౌసెస్ కు పోతుండగా ప్రభా అక్కడ ఉన్న తండ్రి నేను చర్చ్ లో ప్రభా ఆదివారం సాయంకాలం ఉన్న పరిచయని మీరు దీవించండి ఆశీర్వదించండి అక్కడ ఉన్న ప్రజల కోసము మీ సేవకుడు వాకింగ్ చెప్పండి సేవకుడిని పాటలు పాడే బిడ్డల్ని ప్రభా తండ్రి ప్రతి విషయాన్ని ప్రభా తండ్రి చక్కగా తండ్రి వాతావరణం చక్కగా ఉన్నట్లు వర్షాకాలం ప్రభా తండ్రి వాతావరణం పొడి పొడి వాతావరణం దయచేయండి తండ్రి చక్కటి కరెంట్ దయచేయండి ప్రభా అన్ని ఏర్పాట్లు చక్కగా దయచేయమని ప్రభా ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రభా చక్కటి వాక్యము అనేకులు రక్షణ రాట్లు రక్షణలో రావడానికి సహాయం చేయమని ప్రభా తండ్రి కృప సమృద్ధిగా మేము చూసినట్లుగా సహాయం చేయండి ఇప్పుడు దాకా చేస్తున్న పరిచర్య విజయ్ విజయ్ చేస్తున్న పరిచర్య మీరు దీవించినందుకు నీకు వందనాలు ఎన్నో తండ్రి నేను ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు ఆయన ప్రభా తండ్రి ఇచ్చిన కృపను బట్టి ఇప్పుడు దాకా నీకు ఎంతో వందనాలు ఆ ప్రజలకి తండ్రి ఆయన బియ్యము అవి ఇవ్వటానికి కూడా ప్రభా నీ దాసుడికి ప్రభా తండ్రి నేను అందించడానికి కూడా ఆ విషయంలో ఆ పరిచయం కూడా చేయడానికి నీ ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు ఎంతో వందనాలు నీకేస్తూ స్థుతులు తెలుస్తూ తండ్రి నేను ప్రభా తండ్రి నేను ప్రభా నీ బిడ్డలతో కూడి ప్రభా కలిసి ప్రతి ప్రార్థనతో ఏకీపిస్తూ ఏదైనా నీ దాడిని తప్పించండి రైతులకు మంచి మంచి వర్షం దయచేయండి అది మంచి పంట దయచేయండి మంచి రేటు దయచేయండి మొత్తం కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా ఈ బిడ్డల కోసము ఈ సేవకుల కోసము డాక్టర్లు నర్సులు ప్రభా పాశుద్ధ పాశుద్ధ కార్యక్రమాలు చేసిన సరైన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం వలస కూలీల కోసం ప్రార్థిస్తున్నాం ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి మీరు న్యాసం చేసుకోమని ప్రార్థిస్తూ కేసులో ప్రభుత్వ వేడుకుంటున్నాం తండ్రి ఆమె నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజా మీ పాదాలు పొందినాల్సించుకుంటున్నాను తండ్రి ఎంతవరకు ఎవరుగా నడిపించిన కృపకై దయచేసి మీకు పొందినాలంటే ప్రతి వారం పనికి జ్ఞాపకం చేస్తున్నారు దేవా నమ్మకమైన తండ్రి అయ్యా ఇద్దరు వరకు మా జీవితాల్లో దేవా మీ కృపను చూపిస్తూ దేవా కాపాడుతూ వచ్చినటువంటి ఆ యొక్క నమ్మకత్వము ఆ యొక్క విశ్వాసతను బట్టి మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రేమ కలిగిన రాజా ప్రతి వారమైనటువంటి నన్ను దేవా నమ్మకం ఏంటంటే అక్కడి నుంచి కృపణను గురించి ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయా మీ బిడ్డలతో కలిసి సాధించే అయ్యా మీ బిడ్డలతో కలిసి దేవా మీ వైపు చూసేటటువంటి ఆ యొక్క నమ్మకం ఏంటంటే ధన్యత ఆరాధించినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే వాకి వెలుగులో చూడగా అవును నమ్మకం ఏంటంటే తండ్రి ఎట్లా ఎన్నిసార్లు నమ్మకం ఏందేవా మీ యొక్క అవకాశాలని ధృవీకరించిన వాడిగాను అవకాశాలని కోల్పోయిన వాడిగా ఉంటున్నాను ఎట్లేని సార్లు నమ్మకం ఏంటంటే అయ్యా మీ యొక్క ఆ యొక్క కళాంతులను దేవ మీ కొరకు వినియోగించలేని వాడిగా ఉంటున్నాను అయ్యా నమ్మకమైన తండ్రి ఇదిగో నేనున్నాను అనేటటువంటి దేవ ఆ యొక్క ఫీల్డ్ ఆ యొక్క ఆ యొక్క రకమైనటువంటి మనసు ఆ రకమైనటువంటి సిద్ధపాటు నా జీవితంలో లేకుండా ఉంటున్నాను అయ్యా మీరు ఏదైతే అనుగ్రహిస్తూ వచ్చినారో దాన్ని నేను అందుకొని చేయలేకపోయేవాడిగా ఉన్నాను తండ్రి అయ్యా క్షమించండి అయ్యా నమ్మకమైన తండ్రి అనుగ్రహించండి మరి యొక్క అవకాశం జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నమ్మకం ఏంటండ్రి ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి అటువంటి దేవ ప్రేంగులు తండ్రి కృపను అనుగ్రహించమని అయ్యా అటువంటి దయను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నమ్మకం తండ్రి దేవ దేవ ప్రేంగులు తండ్రి ఇక్కడ పేరు వచ్చినటువంటి ప్రతి బిడ్డ యొక్క పిలుపును బట్టి వారి యొక్క ఏర్పాటును బట్టి వారికి మీరు అనుగ్రహించినటువంటి కళాంతలను బట్టి వారి యొక్క పరిచర్యను బట్టి మీకు అనుగ్రహించుకుంటున్నాం తండ్రి ప్రేంగలిగిన రాజా మహింగలిగిన తండ్రి అయ్యా ప్రేంగలిగిన రాజా ఆత్మతో నింపబడి మా కార్యాలు జరగటానికి అయ్యా ప్రేమి నామానికి మహిమ దేవ ఘనత చెందుతుంది తండ్రి అయ్యా మా జీవితాల్లో ఉన్నటువంటి దేవ నమ్మకమైన తండ్రి శరీరానుసారమైనటువంటి లేక లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని దేవ శరీరానుసారమైనటువంటి లాజిక్ ని లోకానుసారమైనటువంటి లాజిక్ నుంచి మమ్మల్ని దూరపరచండి తండ్రి అయ్యా ఆత్మ నడుపుదల మీ మీద ఆధారపడేదిగా అయ్యా విశ్వాసపూరితమైనటువంటి జీవితం జీవించేసుకున్నాను చెప్పి మనం తండ్రి తండ్రి కలిగిన రాజా ఈ నేటి సంఘాల్లో తండ్రి దేవ దేవా ఎంతగానో పొరబడుతున్నటువంటి ఆ యొక్క విషయాలను బట్టి నమ్మకమైన దేవా చెట్లు రేపుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యాలను బట్టి అయ్యా మీ వైపు చూస్తుండగా మీ బిడ్డల యొక్క క్షేమం గురించి అయా బోధకులు నమ్మకమైన దేవా ప్రచారికులు నమ్మకం ఏంటంటే సువార్థికులు అయ్యా నమ్మకం ఏంటంటే బోధకులు మీ పాత్రకుంటుండగా పట్టుకుంటుండగా వారి వారి పరిచర్యల్లో తండ్రి అయ్యా నమ్మకంగా ఉండడానికి కృపణను గ్రహించడం ప్రేమ కలిగిన రాజా మహిం కలిగిన తండ్రి అయ్యా నీ వైపు చూస్తుండగా కృపణను గ్రహించండి నీ వైపు చూస్తుండగా అయ్యా నమ్మకం తండ్రి కృపను తెలుసుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఈ యొక్క తెగుల మధ్యలో తండ్రి మమ్మల్ని కుటుంబాలని తండ్రి ఇంతవరకు మీరు దేవ నమ్మకమైన తండ్రి కాపాడుతూ వచ్చి అయ్యా అనుగ్రహిస్తున్నటువంటి ఆ యొక్క నమ్మకమైన తండ్రి ప్రొటెక్షన్కై మీ పొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి రెండు రాజా నీ పాదాలకు స్తోత్రాలు నీ పాదాలు పొందనాలు ఎంతమంది అయితే ఈ యొక్క వ్యాధి బారిన పడి ఉన్నారో తండ్రి అయ్యా వారందరినీ మీ పాస్ అనుగ్రహించి కొట్టుకుంటున్నాను కృపను అనుగ్రహించండి అయ్యా నమ్మకం తండ్రి ఎంతమంది అయితే మరణ శైలిలో ఉన్నారు తండ్రి అయ్యా మీ ప్రార్థనలు లేకపోతున్నాం కృపను అనుగ్రహించండి దేవా శైలి అనుగ్రహించండి తండ్రి అయ్యా నమ్మకమైన దేవా కృపను అనుగ్రహించండి దేవా ఆ ఆత్మలను మీరు సంధించలాగిన మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి అయ్యా పడకల మీద ఉన్నటువంటి వారు అయ్యా మిమ్మల్ని విశ్వసించడానికి మీ వైపు తీర్చుకోవడానికి అయ్యా మీ అందరు నమ్మకించడానికి వారి హృదయాల్లో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం అటు హృదయాలని అటు ఆత్మలను మీ నిధులు ఎత్తిపెట్టుకుంటుండగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజా అయ్యా ఈ యొక్క సమయంలో తండ్రి ఈ యొక్క వ్యాధి మూలంగా తండ్రి అయ్యా మూతపడుతున్నటువంటి దేవ అన్ని రకాలైనటువంటి పరిశ్రమలు ఆర్థిక పరిస్థితులను బట్టి మేము చూస్తున్నాం తండ్రి దేవ తండ్రి కార్మికులు జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా నమ్మకమైన తండ్రి మారుమూలకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని దేవ గిరిజన ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అయ్యా నమ్మకమైన తండ్రి మురికి వాడల్లో ఉన్నటువంటి వారిని అయ్యా వెధవరాలు లేని వారు అనాథుల్ని తండ్రి వికలాంగుల్ని యాచకుల్ని అయ్యా స్త్రీలు వృద్ధులు పిల్లల్ని దేవా నమ్మకమైన తండ్రి మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాను తండ్రి అయ్యా వీరందరూ సరైనటువంటి పోషణ లేక సరైనటువంటి ఆహారం లేక కొనుగోలు శక్తి లేక నమ్మకమైన తండ్రి మూడు పూటలు తిండి లేక నమ్మకమైన తండ్రి అయ్యా సగం ఆకలితోటి దేవా ఏదన్నా దొరికితే దేవా కడుపు నింపుకునేటటువంటి స్థితిలో అయ్యా దీని స్థితి నుంచి వెళ్తుండగా అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరు కూడా తోటి నశించుకోకుండా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ఏళ్ల మీరు చూపుతూ వచ్చినటువంటి కృపను దేవ వారి వారి పక్షాన్ని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజా అయ్యా మేము ఇంత సమృద్ధి అనుభవించడానికి అయ్యా మాకు ఏ యోగ్యత లేదు ఏ మంచితనం లేదు తండ్రి వారికంటే మేము ఏ విధంగా కూడా శ్రేష్ఠలం కాదు కానీ అయ్యా మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకే మీ కొందనాలు రెంగుల తండ్రి అటు కృపణ వారి ఎడలు కోరుకుండగా సహాయం చేయండి దేవాచారలోను బంధకాల్లోను శ్రమలోను హింసల ద్వారా వెళ్తున్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా కృపను అనుగ్రహించండి ఆదరించండి అయ్యా కృపను అనుగ్రహించండి ఎంతమంది అయితే మీ బిడ్డలు విశ్వాసులు దేవా నమ్మకమైన తండ్రి నీ నామం నిమిత్తం వాక్యం నిమిత్తం వారి విశ్వాసం నిమిత్తం దేవా బంధకాల ద్వారా హింసల ద్వారా చెరలోను అయ్యా నమ్మకమైన తండ్రి మీకు సాక్షులుగా నిలబడుతున్నారు అటు కుటుంబాలని అటు దేవా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా మీరు మీరు వారితో ఉండండి అయ్యా నమ్మకమైన తండ్రి మీరు సహాయం చేయండి అయ్యా వారి విశ్వాసాన్ని బలపరచండి అయ్యా నమ్మకమైన తండ్రి అనేకులు రక్షించబడే సాధనాలుగా మీరు మారుతుండే తండ్రి నమ్మకమైన దేవా నీ వైపు చూస్తుండగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఒకటి వారం పనికిమాల వారం తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ఎటువంటి శ్రమ ఎటువంటి కష్టం ఎటువంటి ఇది లేనప్పుడే మీ కొరకు నిలబడలేకపోతున్నాం తండ్రి అటువంటి పరిస్థితుల్లో దేవా ప్రేంగళని తండ్రి అయ్యా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దయను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేంగళిన రాజా ఈ విధంగా మమ్మల్ని మీ చేతులు కప్పించుకుంటున్నాను తండ్రి కృపను అనుగ్రహించండి వ్యవసాయదారులు మీ పాత్రను అనుగ్రహించుకుంటున్నాను దేవా ప్రేంగళిన తండ్రి ఇదిగో దేవా దేవా వెతుకుండగా కృపను అనుగ్రహించండి చిన్న సన్నకారు రైతులు ఎంతగానో నష్టపోయినారు దేవా ప్రేంగుల తండ్రి కృపను అనుగ్రహించండి వాళ్ళ దీని స్థితిలో ఇస్తుండగా కృపను అనుగ్రహించండి పెట్టుబడి గురించి ప్రయాసపడుతుండగా సహాయం చేయండి అయ్యా సరైనటువంటి వాతావరణం సరైనటువంటి వర్షం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నమ్మకం ఏంటంటే మా దేశం బేదరికంలోకి పోకుండా అయ్యా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయకుల బుద్ధికి ఎన్నికను బట్టి కాదేవా మీ యొక్క కృపను బట్టి అయా నాయకులను అధికారులు మీ అధికారం కిందకి తెస్తుండగా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యుద్ధ పరిస్థితులు తప్పించమని ప్రార్థిస్తున్నాం ఈ దేశం యొక్క చుట్టుపక్కల దేశాల యొక్క క్షేమం గురించి సమాధానం గురించి మీ పాదాలు పట్టుకుంటుండగా అనుగ్రహించండి ప్రేమ కలిగిన రాజా కలిగిన తండ్రి యొక్క సమయంలో దేవ అయ్యా నీ ప్రాధాలు పట్టుకుంటున్నాను తండ్రి అయ్యా నీకు వార్తకు మీ నామానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు సముదాయాల శక్తుల్ని అయ్యా ఆ సంస్థల్ని ఆ నాయకుల్ని అటువంటి అధికారులు మీ సన్నిధిలో కోరుకుంటుండగా అయ్యా దర్శించండి తండ్రి ఈ రోజు వారు హృదయాలతో మాట్లాడండి దేవా అయ్యా నమ్మకమైన తండ్రి ఒక కార్యం చేయండి తండ్రి గొప్ప కార్యం చేయండి దేవా ఈ దేశంలో తండ్రి నమ్మకమైన దేవా విగ్రహారాధన దూరపడి అనేకులు మీ వైపు తిరిగిలాగిన కృపను అనుగ్రహించమని అయ్యా గొప్పగా ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహారాధన దేశాన్ని అయ్యా మీరు కరుణించి కృపను అనుగ్రహించి అయ్యా మీ కొరకైన సాక్షిగా ఈ దేశాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రజలకు ఇంతగా యొక్క సమయంలో తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి ఎంతమంది అయితే సువార్థికులు ప్రచారికులు నమ్మకమైన తండ్రి బోధకులు సంఘాలు తండ్రి మీ యొక్క నామం కొరకు మీ యొక్క వాక్యం ప్రార్థి పనిచేస్తుండగా కృపను అనుగ్రహించండి దేవా బోధకులు నమ్మకమైన తండ్రి సువార్థికులు నమ్మకమైన దేవా ప్రచారికులు దేవా వారి కుటుంబాలను మీ పాస్ అనుగ్రహించి పట్టుకుంటున్నాం పాస్టర్స్ ని దేవ నమ్మకం ఏంటండ్రి క్రైస్తవ నాయకులని పాస్టర్ని విలేజ్ కొట్టుకుంటున్నాం నమ్మకం ఏంటండ్రి సంఘాలని సంఘ సభ్యుల్ని తండ్రి అయ్యా అంత్యకాలం దేవ ఆఖరి దినాల కొరకు వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రింగలిగిన ప్రజా ఇంకలిగిన తండ్రి కృపను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి వాక్యం బోధించడానికి సహాయం చేయండి నమ్మకమైన దేవ శత్రువు కలిగిస్తున్నటువంటి ఆ యొక్క వెలుగుదూత వంటి ఆత్మను దూరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి వేరొక క్రీస్తుని వేరొక సువార్తను ప్రకటించేటటువంటి శక్తులను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా రంగులు తండ్రి ఈ యొక్క సమయంలో దేవా నీవే చూస్తుండగా ఈ నెల ద్వారా జరుగుతున్నటువంటి పరిచయం జ్ఞాపకం చేసుకుంటేవా దేవా ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి అయ్యా ఎవరెవరైతే చదువుతున్నారో కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమ కలిగిన రాజా నాకు కలిగిన తండ్రి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దయను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమ కలిగిన రాజా నాకు కలిగిన తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంకో పోయిన దేవాయసమస్య గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పాసన గురించి పట్టుకుంటుగా కృపను గ్రహించండి ప్రేమ కలిగిన రాజా ఈ విధంగా మమ్మల్ని మీ పాసనది అప్పచెప్తున్నాం తండ్రి మా మధ్య ఉన్నటువంటి దేవ నమ్మకం ఏంటంటే వ్యాధిగ్రస్తులను పట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నాం పెద్దలాదు మనవన్నీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవ సంపూర్ణమైనటువంటి స్వస్థత మీ యొక్క పాకుడు ద్వారానే జరుగుద్దని ఆ కుటుంబం గ్రహించడానికి సహాయం చేయండి ఇదిగో దేవ ఆ బిడ్డను మీ గురించి పెట్టుకుంటుండగా కృపను గ్రహించండి నమ్మకమైన దేవ ప్రేంగుల తండ్రి దేవ కృష్ణ గురించి రవి గురించి మీ కొందనాలు స్వస్థతపై మీ కొందనాలు ఆ కుటుంబాల యొక్క దేవ రక్షణ కొరకై ప్రార్థిస్తుండగా సహాయం చేయండి నమ్మకమైన దేవ ప్రేంగుల తండ్రి ప్రేంగుల గురిగా అయ్యా సహాయం చేయండి తండ్రి యాశో గురించి మీ పాదాలు పట్టుకుంటున్నాను దేవా కృష్ణ గురించి నమ్మకండి దేవ సహాయం చేయండి తండ్రి ఆ చీతిని దేవ మీరు మాత్రమే అనుగ్రహించగలరు తండ్రి ఆ నారాలను మీరు ముట్టండి అయ్యా మీ పాస్ నిద్ర బిడ్డని పట్టుకుంటుండగా సహాయం చేయండి కుటుంబంలో అయ్యా భద్రత క్షేమం గురించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ బిడ్డల దేవా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నమ్మకమైన దేవా ప్రేంగులు తండ్రి అయ్యా కృపణను పెంచమని ప్రార్థిస్తున్నారు తండ్రి సహాయం చేయండి నమ్మకమైన దేవా విజయాల బాబాయ్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి కృపణను అనుగ్రహించండి అయ్యా ఆత్మను రక్షించమని అయ్యా ఆయన అనేక సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రేంగుల తండ్రి ఈ విధంగా నమ్మకం ఏంటంటే దేవాయస్పాదం గారి గురించి నమ్మకం ఏంటంటే ఈ పేరు హస్బెండ్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి యొక్క స్వస్థ గురించి మీ పాదాలు పెట్టుకుంటున్నాం పెంగుల తండ్రి ఇంకెంతమంది అయితే ఉన్నారో వారిని మీ పాస్ గురించి కొట్టుకుంటుండగా సహాయం చేయండి అభిరామ్ గారిని మీ పాసాన్ని గురించి కొట్టుకుంటున్నాం సహాయం చేయండి నమ్మకం దేవా పెంగుల తండ్రి కుటుంబంలో మీ యొక్క కృపను అయ్యా కుటుంబ పక్ష మీ యొక్క దయను వేడుకుంటుండగా అయ్యా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెంగులిగిన రాజా ఈ విధంగా మమ్మల్ని మీ చేతులు కత్తిరించుకుంటూ నమ్మకమైన దేవ మా సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దినవంతటిపై మీ కొందనాలు చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు వారి పరిశుభ్ర నామంలో మళ్ళీ అతి అనేక వేడుకుంటున్నాం తండ్రి ఆమె గారు లీడ్ చేయండి మీరే హలో లీడింగ్ నీది లీడింగ్ ఆయన కాదు అరే ఆయన స్టార్ట్ చేశాడు కదా అంటే నువ్వే చెయ్యాలి సరేలే విజయ్ నేను ప్రేయర్ చేయకన్నా విజయ్ చేయమ్మా పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపాని దేవ దేవాయశ్రయం మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఆయన ఎందరో చూడని ఈ దినమును మా జీవితంలో ప్రవేశపెట్టడానికి మీకు ఈ దినము నాకు మీ లెక్క అప్పటిపోవాలి చెందాలి మీకు మహిమ తెచ్చే విధంగాను తండ్రి ప్రభావ కుడి ఎడమలకి చుట్టర్లక ఈ లోకాన్ని ఆశించక తండ్రి ప్రభానైనా ఈ ప్రజలు మిమ్మల్ని సంతోషపరిచే వారంగా మేము ముందుటకు నాకు మాకు అందరికి సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా మాకు రుణపడి అయ్యా మీ కృతజ్ఞులుగా తండ్రి మీరు ఇచ్చే ఆ యొక్క వరములను మేము తీసుకునే తండ్రి ప్రభా ఈ లోకానికి తండ్రి ఆ తలాంతులు ఆయన మేము వాడబడుతున్న సహాయం చేయమని వేడుకొస్తున్నాం తండ్రి ప్రభా విసబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి అది మళ్ళీ ఫలించినట్టు సహాయం చేయండి తండ్రి నిజమే నాయన నీ చిత్తము కానిది చేపట్టి తండ్రి ప్రభా అనేకలు నాయన తిరిగి ఉన్నారు ప్రభా నీ చిత్తము చేపట్టిన వారికి బలమును ఆ శక్తిని తండ్రి ప్రభా వాళ్ళ కామ కావలసిన సామర్థ్యమును అనుగ్రహించి ఉంటున్నారు ప్రభా నాయన ఈ లేఖనముల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి అనేకుల్ని మేము క్రిటిసైజ్ చేసే వారంగాను తండ్రి ప్రభు మాలోని లోపమును మేము వెతుక్కునే వారుగాను లేక ఉన్నాం తండ్రి ఆయన అనేక దినముల నుంచి మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభు సరి చేసుకునేటానికి ప్రతిరోజు అవకాశం ఇస్తూనే ఉన్నారు ప్రభు ఆయన అయితే ఈ రోజు కూడా నాయన కొన్ని లోపాలను చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి వాటిని నాయన మేము విడిచిపెట్టి తండ్రి ప్రభా నాయన ఏసరగా సద్భక్తితో నాయన ముందుకు వెళ్ళటం మాకు సహాయం చేయండి నేర్పించండి ప్రభా పాఠాలను నేర్పించండి ప్రభు అనేక క్రమల గుండా వెళ్ళవలసిన ఈ క్రైస్తవ జీవితంలో తండ్రి ప్రభా నాయన మేము అయా మా సొంత ఆలోచనలతో మా మీద మేము ఆధారపడి తండ్రి ప్రభా ఆ పాపం వైపు అడుగులు వేయకుండా తండ్రి మీ చిత్తములు జరిగించకుండా ఉండే వారంలో ఉండకుండా తండ్రి ప్రభా మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆ యొక్క పరలోక పట్టణానికి చేరే వారంగా మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఆయన దాన్ని ముగించుకొని మేము అక్కడికి వచ్చే వారంగా మేము ముందుటకు మాకు సహాయం చేయండి లోకాశ నేత్రాశ జీవపుదంభము మాలో నుంచి సంపూర్ణంగా తొలగించమని వేడుకొనిచుంటున్నాం తండ్రి మీ మీద ఆధారపడి నాయన అటువంటి భక్తులుగా మమ్మల్ని తయారు చేయమని కొనుచుంటున్నాం తండ్రి మాటలు చెప్పే వారంగా కాక తండ్రి ప్రభు నాయన క్రియల ద్వారాను నాయన మీ చిత్తంలో నెరవేర్చే వారంగాను మేము ఉండేటట్టు మాకు ఇంతలో నేర్పించండి ప్రభు సహాయం చేయండి ప్రభు మాతో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన విధంగా తండ్రి ప్రభా ప్రతిదినం ప్రార్థిస్తూ వస్తుంటున్నాం తండ్రి నాయన కోవిడ్ గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నాయన అనేకులు నాయన మీరు కాపాడుతూ వస్తున్నారు అనేకులు నాయన క్షేమంగా ఇంటికి తీసుకుని కానీ కొద్దిమంది మరణిస్తూ ఉంటున్నారు ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాలకు నాయన ఈశ్వరాజ ఆదరణ దయచేయండి విధంగా తండ్రి వారికి రక్షణను కల్పించండి సహాయం చేయండి మా బాబాయ్ కూడా నాయన కోవిడ్ లో నాయన నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభావం సహాయం చేయండి ఇంకా నువ్వు ఇమ్యూనిటీ పవర్ దయచేయండి ప్రభు సహాయించండి భయమును ఆందోళన నుంచి ఆయనకు విడుదల దయచేయండి ముఖ్యంగా తండ్రి ప్రభు ఆయనకి ఆయన కుటుంబానికి రక్షణను మారుమనస్సును అనుగ్రహించండి ప్రభు మిమ్మల్ని అన్నారు ప్రభు ఆయన దాని ప్రకారంగా ఆయన ఆయన దాని మీద స్టాండ్ అయి నిలబడటకు కొద్ది సహాయమును శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభు సహాయం చేయండి అతనికి ఇంకా అనేకులు సువార్తను ప్రకటించలాగా ఆయన విలులాగా సహాయం చేయండి నాయన వందనాలు స్తోత్రాలు తెలుసు అదేవిధంగా తండ్రి మిడతల గురించి రైతుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక ఆటంకాల మధ్యలో రైతులు నలిగిపోతూ వస్తుంటారు తండ్రి మిడతల బారిన కూడా తండ్రి వాళ్ళు పడుతూ ఉంటారు ఆయన దాని నుంచి ఆయన తప్పించమని సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి వీటి వలన కరువు రాబోతుంది ప్రభా ఆ కరువు నుంచి ఆయన మీ ప్రజలను మీరు కాపాడువారై ఉంటున్నారు ప్రభా లోకం మమ్మల్ని చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయే విధంగా మమ్మల్ని పోషించేవారై ఉన్నారు ప్రభా ఆయన కరువులో కూడా ఇబ్బందుల్లో కూడా ఆయన మీరు మీరు ప్రభు ద్వారా మీరు వేలుబడి చేయబడుతున్నారు అని వారు ఆయన తెలుసుకున్నట్టు సహాయం చేయండి ప్రభావ గొప్ప కార్యాలను చేయండి ప్రభు అదే విధంగా తండ్రి ప్రభు నాయన సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాం ఆయన నిజంగా నాయన భక్తి లేని తండ్రి క్రైస్తవ్యం ఈరోజు సంఘములో నాయన ఏలుతుంది ప్రభా సంఘాన్ని ఏలుతుంది వాళ్ళే పెద్దలుగా ఉంటున్నారు వాళ్ళే అన్ని డిసిజన్లు తీసుకుంటున్నారు లోకరీతిగా ఆలోచిస్తుంటున్నారు రాజకీయాలు చేస్తున్నారు కేసులు కేసులు పెడుతున్నారు అనేక విధములైనటువంటి ఆటంకాలకు ఆయన భక్తిహీనత ఆయన తోడై ఉన్నది ప్రభు నైనా వారిని సరిచేయండి ప్రభు నైనా వారికి ఇంకొక అవకాశం ఇవ్వాలి ఎవరైతే భక్తి పరులు ఉన్నారో ఎవరైతే నీతి మంత్రులు ఉన్నారో వారి అనేక చోట్ల తొక్కబడుతూనే వస్తూ ఉంటారు ప్రభు కాబట్టి వారికి సహాయం చేయండి ప్రభు నైనా సంఘంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని పారదూరలు మనం వేడుకుని చుట్టున్నాం సహాయం చేయండి ప్రభు సత్యాన్ని ప్రకటించే సేవకులను లేపండి ప్రభు ఆయన ఈశ్వర ధైర్యం కలిగి ప్రజరక బోధించే సేవకులను లేపండి ప్రభు ఆకర్షపరిచే వారిని తండ్రి ప్రభ హెచ్చరించే సేవకులను లేపండి ప్రభావ బుద్ధి చెప్పే సేవకులను లేపండి ప్రభు ఆయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి అదే విధంగా తండ్రి ప్రభు ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఆయన అయా మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు దాన్ని భక్త ఫలించడం సాయం చేయండి దానివల్ల నాయన అనేక ఆత్మలు రక్షింపబడాలి ఆ వాక్యం ద్వారా నాయన ఇతర అనేకలు మనసు తిరపబడాలి ప్రభావ క్రీస్తు మాకు కూడా అవసరమే అని వారు తెలుసుకోవాలి ఆ రక్తం మాకు కూడా అవసరమైంది కానీ వారు తెలుసుకోవాలి సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్కరు పాపం నుంచి విడుదల పొందుకున్నట్టు సహాయం చేయండి ఆయన ఆ పరిచర్యను అంతా దీవించండి రేపటి నాయన బ్రదర్స్ ని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి అదేవిధంగా నాయన కొన్ని దినములుగా తండ్రి ప్రార్థిస్తూ వస్తున్నాం అనారోగ్య సమస్యలను బాధపడుతున్న సహోదరుల నిమిత్తం తండ్రి వారి పట్ల మీరు చూపుతున్న కృపకాయ మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ముఖ్యంగా తండ్రి జాషువాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా స్తోత్రాలు అయ్యా ప్రభావ ఆయన ఆ బిడ్డని కనికరిస్తూ కృప చూపిస్తూ ప్రేమిస్తూ వస్తున్నందుకు వందనాలు అనేక ఆటంకముల మధ్య బాధల వేదనల మధ్య ఆ బిడ్డని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా సూత్రాలు ప్రభా ఆ బిడ్డ పట్ల మీ ప్రణాళిక అంత మీ చిత్తం మాత్రం జరిగినట్లుగా ఆయన మేము ఎదురు చూస్తుంటున్నాం తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రభా కంటి నరాలను ముట్టండి తాకండి అక్కడ రక్త నాళాలు సరఫరా జరుగుటకు సాయం చేయండి అవి ఓపెన్ అవుటకు సాయం చేయండి ఆ ఉన్న క్లాటింగ్స్ అంతా వెనక్కి వెళ్ళిపోవటకు సాయం చేయండి కరిగిపోవటకు సాయం చేయండి ఆ బిడ్డకు నాయన ఉన్న తండ్రి ప్రభా నాయన కిడ్నీ సమస్యల్లో నుంచి విడుదల దయచండి ఆయన భయాందోళన నుంచి విడుదల దయచేయండి తండ్రి కృంగుదల నుంచి విడుదల దయచేయండి సహాయం చేయండి ఆయన బిడ్డ పట్ల మీ కృపకై మీ మరొకసారి వందనాలు తెలుస్తుంది తన కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది మామని కూడా స్వస్థత దయచేయండి ఆయన కూడా తండ్రి ప్రభు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ని దయచేయండి నాయన తండ్రి నాయన మీ సేవలో నాయన ఇంకా ఆయన దృఢముగా బలముగా ఎదుగుట ఆయన చేయమని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నాయన తండ్రి నాయన అభిరామ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం దీని తండ్రి ప్రభు నాయన ఈశ్వరాచార్య ఆయన అయ్యా అనేకులు ఉన్నారంట ప్రభు వారిని కూడా రక్షణ దయచేయండి ప్రభు రోమన్ క్యాథలిక్స్ కి ఆయన ఈశ్వరాజు రక్షణ అనుభవం ఉండదు ప్రభు వారికి రక్షణ మార్గం తెలియదు ప్రభు ఆయన ఈశ్వరాజు వారికి తెలియచేయమని సహాయం చేయమని వేడుకుంటున్నాం అభిరామ్ గారిని ప్రత్యేకంగా ఆయన ఆయన సంపూర్ణ స్వస్థత దయచేసి తండ్రి బాగుపరచమని వేడుకుని చెప్తాం తన కుటుంబానికి జ్ఞాపకం తీసుకోండి ప్రభు ఆయన మీ సేవ చేయగా ఆయనను ఫలింప చేయమని స్వస్థత దయచేయమని ఆదరించమని దీవించమని తోడుగా నీడుగా ఉండమని అదే విధముగా నాయన ఈసారి చెల్లి నన్ను బట్టి ఉందని చెల్లిస్తున్నాం ఆ బిడ్డ పట్ల నాయన ఈశ్వరం ఇప్పుడు అపారమైనది తండ్రి ఆయన అయ్యా తండ్రి ఎంతగానో స్వచ్ఛపరిచారు సంపూర్ణమైన స్వచ్ఛత వచ్చేటట్టు సాయం చేయండి ఆ బిడ్డ మీకు మహిమకరకంగా జీవించేటట్టు సాయం చేయండి అదే చిన్న దేశాన్ని బట్టి మీకు వందనాలు ఆ బిడ్డ మీద కూడా తండ్రి మీ కృపకై వందనాలు ఆయన ఆపరేషన్ జరిగించిన జరగబోయే ట్రీట్మెంట్లు అన్నింటిలో మీరు తోడుగా ఉంటారు ఆ కుటుంబానికి ధైర్యాన్ని దయచేయండి వారు గొప్ప సేవకులుగా ఎదుగుతా సాధించండి వారిని కనికరించండి దీవించండి ముట్టండి నాయన లేవనెత్తండి ప్రభు నాయన దీనుల మురను దరిద్రుల మురను ఆలకించి దేవుడు వయం నువ్వు ప్రభు అయ్యా మిమ్మల్ని వాడు ఎన్నడూ సిగ్గుపడాడు ప్రభు ఆయన ఈరోజు ఆశ్చర్య కార్యములు ఆ గృహంలో జరిగించమని వేడుకున్నాను తండ్రి అదే విధంగా తండ్రి ప్రభా ఇంకా రవి బ్రదర్ని కూడా ఆయన ఆయన లివర్ డిసీజ్ నుంచి సంపూర్ణంగా విడుదల ఇచ్చింది పరిపూర్ణ రక్షణలోకి నడిపించాను సరే ప్రభు అదేవిధంగా మాకు తెలిసిన మా వెల్విషర్స్ స్నేహితులు తండ్రి బంధువులు మిత్రులు తండ్రి ప్రభు ఎవరైతే ఉన్నారో ఆ విశ్వాసంలో తండ్రి రోగస్తులుగా తండ్రి పాపములు తండ్రి అలాంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాము సహాయం చేయండి వారికి ఆరోగ్యాలను రక్షణను తండ్రి వారికి ఆర్థిక సహాయం దయచేయమని కొనుక్కుంటున్నాం తండ్రి ప్రభా వారి పట్ల మీరు కృప చూపించండి తండ్రి ఆయన అయ్యా అయ్యా నేనైతే తండ్రి ప్రభా ఆయన యోగ్యుని కానే కాను తండ్రి ప్రభు ఆయన నిజముగా నరకానికి పాత్రుడనైనప్పుడు తండ్రి కనికరించినారు ప్రభు అట్టి కృపను మీరందరికీ దయచేయండి ప్రభా ఆయన చేయండి అదేవిధంగా తండ్రి టీంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం వారు చేయించిన పరిచర్యని తండ్రి సేవను తండ్రి భారమును నాయన ఆయన దాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తుంది ఇంకా అనేకమైన విషయాలను తండ్రి కనుగొని తెలుసుకోవాలి ఈ ప్రపంచానికి ఒక వెలుగుగా అందరూ ఎదుగుటకు సాయం చేయండి ప్రభు గొప్ప కార్యాలను చేపట్టుటకు నాయన అతి జ్ఞానమును కూడా దయచేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా అల్పుడను దినడం ప్రభు నన్ను నేను తగ్గించుకుంటాను ఇంకా అనేక విషయాల నిమిత్తం ప్రార్థించవలసి ఉంది ప్రభు ఆయన క్షమించమని తండ్రి ప్రభు ఏదైతే గుర్తు చేసుకోలేకపోయామో వారిని వాటిని జ్ఞాపకం తీసుకోమని సహాయం చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మీ కుమారుడు ఏ ఏసుక్రీస్తు పరిశుద్ధనామో మనం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి ఒనేసిమస్ గారు ఉన్నారా లేదు బ్రదర్ లేరా బ్రదర్ మీరే ఉన్నారా బ్రదర్ ఇంకా చక్రవర్తి గారు నేను ఇంకా ఇద్దరమే ఉన్నా చక్రవర్తి గారు చేయండి సార్ బ్రదర్ నేను చేస్తాను మీరు క్లోజింగ్ ప్రేయర్ చేస్తాను ఉన్నట్లేదు సార్ ఓకే బ్రదర్ ఏం లాస్ట్ వరకు చూద్దాం తండ్రి జీవం కలిగిన దేవ మహిమ కలిగిన మా తండ్రి మరి ఒకసారి మరి ఒక మన ప్రభా మీ పాదం చెప్పి కృపా సింహాసం తండ్రి సర్వరైన మేమందరం ఆన్లైన్ కూడి ఈ ప్రియకుమారు ప్రవీణ శ్రేష్టమైన నామమున తండ్రి ఏకైక నామమున ప్రభావం చెందుకొస్తున్నాం గడిచిన ప్రభా మూడు నెలలుగా తండ్రి ప్రభా ఈ యొక్క నాయన ప్రార్థనలో ఆయన గడపడానికి తండ్రి గడిచిన కృపను బట్టి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా దేవ అనేక విషయాల గురించి ప్రార్థించడానికి ప్రభా గడిచిన యొక్క సమయాన్ని బట్టి స్తోత్రం మా దేవ మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన జవాబు కూడా మీరు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి మా దేవుడవు ఆయన మా సృష్టికర్తవు మా యొక్క విమోచనకర్తవు విశ్వాసకర్తవు తండ్రి మీకు స్తోత్రములు మా గురించి సమస్తం ఎరిగిన దేవుడు నాయన మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన మా అపరాధంలో పాపంలో శాపంలో తండ్రి పడి ఉన్నప్పుడు నాయన చచ్చిన వారం అయినప్పుడు తండ్రి మీకు శత్రువులుగా మెడవంచని తనముతో ప్రభా నాయన మా యొక్క ప్రభా ప్రస్తత్వంలో మా ఇష్టానుసారంగా ప్రభా జీవిస్తూ వచ్చినప్పుడు తండ్రి ఈ యొక్క ప్రభా నాయన తండ్రి ఆది కాల అనాది కాల సంకల్పం చొప్పున ప్రభా మమ్మల్ని తను దర్శించి ప్రభా వేదికి వెంటాడి రక్షించుకున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన ఆ కలవర సెలవులో మీరు చేసిన ఒక బలియాగం బట్టి స్తోత్రం ఆయన మా పాపంలోకి మీరు చేసిన ఆ ప్రాయశ్చిత్తంలో బట్టి తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఎంతో న్యాయంగా నీతిగా మా పాపములు పరిహరించినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా గొప్ప దేవుడు నాయన మా స్థుతులకు పాత్రలు ప్రభా మా ఆరాధనకి యోగుడు నా తండ్రి ఎంత గొప్ప ప్రేమ ప్రభా ఆయన మీద ఎంత గొప్ప దయాదాక్షిణ్య పూర్ణుడు తండ్రి ఆయన సర్వ కృపాన్ని తండ్రి మీకు స్తోత్రంగా చెల్లించుకుంటున్నాం మా దేవ తండ్రి మాయలు కలిగి ఉన్న మీ గొప్ప ప్రణాళికలను బట్టి సంకల్పాలను బట్టి దేశాలను బట్టి తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ఇదిగోనైనా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయం నాయన మా యొక్క అనేకమైనటువంటి అవసరతలు అనేకమైన పరిస్థితులు తండ్రి ఇబ్బందులు ఇరుకులు కష్టాలు నష్టాలు ప్రభావ ఇవన్నీ మీ చెంతకు తీసుకొస్తున్నాం నాయన ప్రభా ఎందుకంటే మీ వాక్యం దేని గురించి చింతించకూడదు కానీ ప్రతి విషయమును తండ్రి ప్రభా ప్రార్థన విజ్ఞాపన చేత ప్రభావ మా విన్నపం మీకు తెలియజేయమన్నారు ప్రభావ మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి ప్రభావైనా మీరు చేస్తున్న మేలను బట్టి స్తోత్రం ఆయన ప్రభా తండ్రి మా దేవ నాయన ఇదిగో ప్రభా ఈ రోజు తండ్రి నాయన తండ్రి ప్రభా యొక్క ఆయన కరోనా విషయమై ప్రార్థిస్తున్న తండ్రి సహాయం చేయడం భయంకరంగా విస్తరిస్తుంది ఆయన మీరే దాన్ని కట్టడి చేయవలసిందిగా పెడుకుంటున్నాం ఆయన మీ శక్తి ద్వారానే సాధ్యం తండ్రి అనేక మంది మరణిస్తున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవ క్షమి క్షమించండి రక్షించండి భగవాన్ ఆయన దాన్ని నిలుపుదల చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఆయన కరోనా బారిన కూడా బిడ్డలకు జ్ఞాపకం ఆయన వెంకట సుబ్బయ్య గారిని తండ్రి ప్రభా నాయన ఆయనకి నెగిటివ్ వచ్చింది వింటున్నా ప్రభా మీకు స్తోత్రులు మా తండ్రి అదేవిధంగా నాయన తండ్రి యేసుపాదం కనుక జ్ఞాపకం చేసుకుంటే విక్టోరియా గారి నాయన భర్త కనుక జ్ఞాపకం చేసుకోవాల్సి ప్రార్థిస్తుంటున్నా నాయన అదేవిధంగా ఇంకా ప్రభా బిడతల దండం రైతు సమస్యలు ప్రభా సంఘంలో ఆరాధన తండ్రి ఇదే విధంగా నాయన యవనస్తుల గురించి ప్రార్థిస్తుంటాం తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా ప్రభావ మీ మార్గంలో తండ్రి నీతి మార్గంలో ప్రభు నాయన తండ్రి మీ పని వెలుగు మార్గంలో నడవడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఆయన ప్రభు నాయన తండ్రి ప్రతి విధమైన శోధన నుండి శత్రు సైతాన్ని యొక్క వల నుండి ప్రభు నాయన ఆ యొక్క ఎలక్ట్రానిక్ గైడ్ చేస్తుంది ప్రభు ఆ ఇంటర్నెట్ బిడ్డలకు విముక్తి విడుదల దయచేయవలసింది ప్రార్థిస్తున్నారు వారి మనసు మీపై ఉండేలాగా సహాయం చేయండి మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి నాయన అదేవిధంగా ప్రభా నాయన ఈమెయిల్ ద్వారా జరుగుతున్న సువార్తను కూడా ప్రభావ మీరే దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభా ఈ విధంగా తండ్రి ఇంకా నువ్వు ప్రభా ఏ అవసరాలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మా దేవా మా తండ్రి ప్రభా నాయన గొప్ప దేవుడు తండ్రి మా ప్రార్థనలు జవాబిచ్చే దేవుడు మీకు స్తోత్రం ఆయన ఇంకా అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థిస్తుంటారు తండ్రి సహాయం చేయండి ప్రభానైనా తండ్రి జాష్ వాహనం చిట్టుబాబు కుమార్ జ్ఞాపకం చేసుకుని తండ్రి ముట్టండి స్వస్థపరచండి కిడ్నీలు సంపూర్ణంగా రివైవ్ చేయాల్సిందిగా వేడుకుంటున్నాం మా తండ్రి సహాయం చేయండి ఇంతవరకు మేము చేసిన ప్రభావ సహాయం బట్టి కంటి చూపు గురించి ప్రార్థిస్తున్న క్లాట్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రభావ ఏదైతే కంటి చూపుకునైనా ఆ ఆటంకంగా అడ్డంగా ఉందో ప్రభావ దాన్ని తొలగించవలసింది వేడుకుంటున్నాం మా తండ్రి మా దేవ అనేకులు కారణాలను చూపించిన దేవుడు ప్రభా నాయన పుట్టుకుంటుని కూడా ప్రభా నాయన చూపించిన వాడు తండ్రి మీకు స్తోత్రం ప్రభావిడ జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ వాక్యం చదివే భాగ్యం తండ్రి మీ సేవ చేసే భాగ్యం పెట్టి ప్రార్థిస్తున్నాం నేను అదే లాజర్ గారి మనం చిన్న జాషన్ జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం ముట్టండి స్వస్థపరచండి బలపరచండి ప్రభుత్వం ఆయన కృష్ణ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం అల్లి గారిని స్వస్థపరిచి ప్రభు సంపూర్ణ ఆరోగ్య శక్తి దయచేసి బిడ్డని మేము జీవితానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రభుత్వం ఆయన తండ్రి ఇంకా ప్రభా అభిరామ్ గురించి ప్రార్థిస్తున్నాం స్తోత్రం విడుదల విమోచన దయచేసి ప్రభావ జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు స్తోత్ర రవి గురించి ప్రార్థిస్తున్నాం ఆయన మనకి స్వస్థత పట్టి స్తోత్రం తండ్రి అతడు తండ్రి మీ పైన సంపూర్ణ ఆధారపడినట్లు మిమ్మల్ని నమ్మినట్లుగా ప్రభావైనా మీ వాక్యం ప్రేమించినట్లుగా మేము హతకులు జీవించే భాగ్యం పెట్టి దయచేసి ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా అంధకారం గురించి ప్రభా ఆ వెలుగులోకి నడిపించండి తండ్రి నాయన మా దేవ మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని దర్శించండి ప్రభా నైనా మీరే వారిని స్వస్థపరచాల్సిందిగా పెట్టుకుంటున్నాం నైనా ప్రభా మా అవసరాలు అనేక ఉంటున్నాయి ప్రభా నాయన తండ్రి మా ప్రతి అవసరం తెలియని దేవుడు మేము అడుగు ముందే ఇచ్చేవాడు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆ విధంగా ఆన్లైన్ లో వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి నాయన ప్రభా ఆ యొక్క రాణాల వరకు చూడ సహాయం చేయండి ఈ విధంగా ప్రభునైనా తండ్రి మా ప్రార్థనలన్నీ ఆరోగించాలని విశ్వసిస్తూ మమ్మల్ని మా సమస్య చేతి తప్పించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడే సుఖిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధ ప్రభు ఈ యొక్క ఉదయకాలం నుంచి పొరకు మీరు మమ్మల్ని కాచి కాపాడండి మీకు ఎంతో వదలంటండి అవును ప్రభావ అనేకమైన విషయాలు మీరు మాత్రం మాట్లాడుతూ హెచ్చరించినారు నేను ఎవరి పిలుపుకు తగినట్లు వాళ్ళు జీవించాలని మీరు చూపిస్తారు వాక్యం ప్రభావ ఈ మినిస్ట్రీలో మిమ్మల్ని నిలబెట్టి ఆ మినిస్ట్రీలో ఉండమన్నారు ప్రభావ వేరే మినిస్ట్రీస్ మిక్స్ చేయడానికి మీరు మాతో మాట్లాడారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావ ఆ రీతిగా అనేక మినిస్ట్రీస్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతున్నాయి ఆయన మేము ఆ రీతి ఉండకుండా జాగ్రత్తగా జీవించబడేగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ప్రార్థనాంశాలు మీకనే తీసుకొస్తుండగా ప్రభా అనేక అద్భుత అద్భుతకరం జరిగించండి నూతనకరం జరిగించండి రక్షణ మార్గాలను నడిపించమని ప్రార్థిస్తున్నాం యొక్క వైరస్ బాధితులను ఆదరించండి స్వస్థత తెచ్చండి కుటుంబంలో శాంతి సమాధానం నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు రక్షణ పొందాల ప్రభావ ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు నైనా ఆ దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆటంకపరచడానికి చీకటి అంధకార శక్తులను శ్రీకృష్ణ పాత్రలో బంధించమని ప్రార్థిస్తున్నాం ఆయన మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా అటువంటి అభిషేకం మన గురించి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రార్థనాంశాలలో ముఖ్యంగా ప్రభావ అయితే మన అనారోగ్యంగా ఉన్న బెరవచ్చు మేము ప్రార్థిస్తున్నాం నాయన కృష్ణ మరియు రవి గురించి ప్రార్థిస్తుండగా వారిని వారికి డిసార్డర్స్ దయచేయండి స్వస్థతను అనుగ్రహించండి అభిరామ గురించి ప్రార్థిస్తుండగా బ్రహ్మకి స్వస్థత నార్మల్ నార్మల్సీ దయచేయండి అయితే తన మళ్ళీ హెప్లెట్ క్లాట్స్ తొలగించి నార్మల్ హెల్త్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు రక్షణ మార్గంలో ఉండేలాగా సహాయపడండి ఆయన లక్ష్మ గురించి ప్రార్థిస్తుండగా ఇద్దరిని ముట్టి స్వస్థపరచండి మీ కొరకు గొప్ప సాహసం పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలన్నింటినీ ఆదరించండి ప్రతి బిడ్డలని ప్రతి వారి కుటుంబాలన్నీ స్వస్థపరచండి ప్రతి ఒక్కరి కొత్త తీర్చండి నడిపించండి అది చుట్టూ కంచె వేసి నడిపించండి నాయన మీరు అది రోజులు పచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి టేబుల్ నుంచి మా దేశాన్ని వెలదయచేయండి ప్రభావ ప్రపంచాత్మకంగా మనుషులు మన గుర్తెరగాల జీవితం మీ యొక్క హస్తం తెలుసుకోవాలి ప్రభావ ఎందుకని తెలుసుకోవాలి ప్రభావ మీ కొరకు సమర్పించుకొని మీకే విధేత చూపించి జీవించి బిడ్డలుగా తయారు చేసి మమ్మల్ని అందరినీ మీరు ఆకర్షగా పరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి సరే సరే బ్రదర్ మన ప్రవైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండునగాక ఆమె praise praise brother thank you brother okay